श्रीगुरुभ्यो नमः हरि ओम् जनानाम् ये श्रीमहागणाधिपतये మయి సర్వాణి కర్మాణి సమ్యక్యాధ్యాత్మకే ప్రసారాశిర్నిర్మమో భూత్వా వాస్తవం చూస్తున్నాము అంటాను మళ్ళీ ఏదైనా సమయంలో పరమాత్మని వాసుదేవే అంతవరకు చూసినప్పుడు సర్వాత్మాన్ని సంయుక్త నిశ్చిత్య అధ్యాత్మ దేవత అంటే వివేక పుస్తకాలు ఇప్పుడు సాధన స్థితికి సాధనలో ఆ ఆత్మస్వరూప అని అంటే అర్థం ఏంటంటే వివేకం వివేకమే సాధన సాధ్యం అంటే సాధన చేత లభించే స్థలం ఏమిటంటే సర్వాత్మ భావంలో నిలిచి ఉన్నారు సో మీరు you cannot invite realisation you cannot breathing realisation realisation సంస్థానిస్తాం మీరు చేయాల్సింది సాధకులు చేయాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానానికి తనను తాను పరిస్థితి చేసుకోవడం అంతవరకే చేయగలుగుతారు రైతు దేవుడు ఇల్లు పెట్టుకుంటాడు వర్షాన్ని రైతు ఎక్కడ తీసుకొస్తాడు దేవుడు తీసుకొస్తాడు ఆ విధంగా మనం హృదయాన్ని తయారీ చేసుకోవాలి అదే అభ్యాసం చేయాలి హృదయాన్ని ఇదే బుద్ధితో మీరు సంసిద్ధం చేసుకుంటే రియలైజేషన్ హ్యాపీ అంతేకాదు వీళ్ళు రియలైజేషన్ సాధించడం ఎందుకంటే అసలు ఇప్పటికే ఆత్మ కష్టకాలను దాదాపు రియలైజేషన్ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత జ్ఞాని ఉండదు జ్ఞానమే జ్ఞాని అనేవాడు ఎవరో ఉన్నాడు జ్ఞాని అనే వ్యక్తి మిగిలి ఉన్నారనుకోండి ఎప్పుడైనా దీంట్లో రహస్యం ఏంటంటే దర్శనం మిగిలి ఉన్నాడు అంటే అది జ్ఞానం కాదు జ్ఞానం దర్శనం ఉన్నాడా లేదా అజ్ఞానమే ఉంటుంది కానీ జనులు కొన్ని మౌలికమైన విషయాలు ఉన్నాయి గ్రహించారు మహాత్ములు చెప్తూనే ఉంటారు వేదాంత శాస్త్రంలో ప్రసిద్ధంగానే ఉంది కానీ లోకంలో శాస్త్రజ్ఞానము శాస్త్ర గర్భము తక్కువగా ఉన్న కారణంగా మా గురువు గారు నేను కలవాలనుకుంటాను అంటే ఏమి గురువు గారు ఆయన దేహత్యాగం చేసిన గురువు గారు కలవాలనుకుంటారంటే అది ఇప్పుడు నిజంగా కనబడతారు నిజంగా వచ్చేసి కనబడతారు అంటే ఇప్పుడు కళలో రాగానే ఆయనంతా ఆయన వచ్చేస్తాం ఆయన వచ్చే వీడి సంస్కారాల్లో చూసినప్పుడు కదా ఇలా ప్రభుత్వంలో గురువుగారు అది ఇప్పుడు లేదు కానీ ఆయన కళ్ళలో కనబడి వస్తుంది ఆయన ఆశీర్వదం చేస్తారు తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు ఒక ప్రశ్న కళ్ళ ఎవరు కనబడతారు కేవలం ఆయన గురువుగా భావన చేసే భక్తులు మాత్రమే మిగతా అంటే దాని మీద మీకు దాని చదువుకోవడం అర్థం లేదు అంటే మన ఆ భక్తుల యొక్క సంస్కారమే అనుభవం వస్తుంది కానీ ఎక్కడంలో ఆయన పేరు వెళ్ళిన వారు ఒకటి కనుకుంటే ఒక రకంగా ఉంటుంది అలా ఉంటుంది ఆయన బాగా పరిచయం భక్తులనే కనుకుంటారు దాన్ని బట్టి మీకేమర్థమైనట్టు ఆ సంస్కారం ఉన్న ఆ సంస్కారమే పెట్టడం అంటే అదొక ఎన్నో ఏంటంటే ఆయన ఎక్కడో ఉండాలన్నమాట ఎక్కడో ఎక్కడో ఎక్కడో ఆయన ప్లేన్గా వచ్చేది ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే ఈ లోకంలో ఉన్నారా లేకపోతే ఇంకో లోకంలో ఉన్నారా ఏ లోకంలో ఉన్నా ఆయన అలాగ వెళ్ళి ఉన్నారు అంటే ఇంకా సంసారాల సంస్థలో ఉన్నారు అది శోభ కాదుగా మా గురువుగా ఇంకా సంసారం అంటే అది శోభ అవుతుందా ఇంకా భగవాన్ అమ్మగారికి ఇంకా ఆయన ఎక్కడ ఉన్నారంటే అది ఆయన అది ఆయనకి అవమానం జరిగినట్టు కదండి గురువుగా జ్ఞానిగా జ్ఞానిగా అతి జ్ఞాని అంటే మస్నాస్తి కష్టం దీనికి ఉండడానికి కష్టం ఉండడానికి ఏం లేదనుకుంటారు ఇక్కడ వెంటనే చేసిన వాళ్ళు కాబట్టి ఆ విషయాన్ని కొంత గమనించాల్సి కనుక రియలైజేషన్ అనేది ఒక రియలైజేషన్ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత దర్శనం ఉండేది కాబట్టి ఎవరో ఒకరు ఇన్వైట్ చేయడం అది ఇన్వైట్ చేస్తాం అంటే ఇన్వైట్ చేయడం అంటే దాన్ని సంపాదించడం అప్పుడు వాళ్ళతో చేసేదనుకోండి అటువంటి పరిస్థితి ఉందనుకోండి అంటే పరిస్థితి ఉన్నాడన్న అన్నమాట కానీ ఆత్మజ్ఞానంలో దర్శనం ఉంది కాబట్టి ఇది nobody invite railway invite railway అయితే మరి ఎవరికి హ్యాపన్ అవుతుంది ప్రతి వాడికి ఏమి హ్యాపన్ కాదు అంటే ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఏమిటి సాధన అంటే ఏమిటి అధ్యాత్మ చేత అధ్యాత్మం చేత సో ఆత్మానం అభివృద్ధి ఏది చేత అధ్యాత్మ చేత సాధన ఏంటంటే అధ్యాత్మం నుండి బుద్ధిని కలిగి ఉంటారు అధ్యాత్మం నుండి బుద్ధిని కలిగి ఉంటారు అంటే వివేక బుద్ధి సాధన ఎప్పటికీ వివేక అవుతున్నారు అంత్యయోగమో కర్మయోగమో చెప్పేసి కూడా సాంఖ్యయోగం సాధన కర్మయోగము సాధన ఇక్కడ సాంఖ్యయోగము వివేక జ్ఞానానికి సాంఖ్యం అసలు సాంఖ్య శబ్దానికి వివేకం కాబట్టి సాధన అని ఎప్పుడైతే అన్నాం ఎందుకంటే ఇక్కడ జ్ఞానికి కాదు కదా జ్ఞానం తర్వాత వస్తుందని కదా అనుకున్నాం సాధన అంటే వివేక బుద్ధి వివేక బుద్ధి అంటే నేను సంవత్సరాలు చెప్పాను లేదా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను ఈ జగత్తులో దేని ఎందు అహంకారాలని మమకారాలని కలిగి ఉండరాదు జగత్తులో దేని ఏదైనా ఒకదాని ఎందు అహం మమభావం ఉంటే అది అన్యాయం ఎందుకంటే ఇది అనాత్మ జగత్తుంతా కూడా అనాత్మ అనాత్మ ఎందు ఆత్మభావాన్ని కలిగి ఉండటం అది లేదు అనాత్మని అనాత్మగా తెలుసుకోవడం కూడా దేహం ముందు ఆత్మభావం లేకుండా నేను జనసంఖ్యా క్లాస్ కూడా మళ్ళీ క్లాస్ లో సమాచారం పెట్టండి ఆత్మీయ తర్వాత మనస్సు నుండి చేతస్సు నుండి అంతఃకరణం నుండి ఆత్మీయభావంలో లేదండి చిత్తం అనేది చిత్తము లేకపోతే చిత్తము అంటే వ్యక్తి చిత్తవృత్తులు అది లేని కాదు నాది కాదు అది మై మైండ్ అది మైండ్ ఏంటంటే అది ఈ మైండ్ అంటే ఇంకా then what are you? What are you is not the issue. I am not the mind. How to gain that understanding and not the mind అనే సత్యాన్ని ఎలా అవగాహన చేసుకోవటం అంటే be a witness to the mind. వారు సుఖబోధానందానికి ఆయన ఉంటారు టీవీలో ఉంటారు ఇంత ఫ్యాషన్ ఉందో ఉంటారు కానీ బాధపడతారు విషయాన్ని ప్రతిపాదించడంలో ఇంటికి నిజం కాన్ఫిడెన్స్ నేను అప్రిషియేట్ చేసినటువంటి తెలుగు నేను హాస్టల్వాలను ఎందుకంటే విషయాన్ని చెప్తున్నాను వేషాలను వచ్చి కాదుగా అందుకంటే గ్రామీణ చెప్తుంటారు కొంత శాసనంలో ఉంటారు దిట్టంగా ఉంటారు దాన్ని బట్టి డిగ్రీ చేయగలరు ఇది ఇచ్చేవాళ్ళు అలా డిగ్రీ అది గరిగించితే అలా డిగ్రీ చేస్తే గది రావు ఫస్ట్ డిగ్రీ దృష్టిని బట్టి ఏది డిగ్రీ చేయాలి తక్కువ తక్కువ దిక్కు పోతుంది ఎందుకంటే ఏది ఏది వ్యక్తికి యూజ్ సిచ్యువేషన్ వ్యక్తికి యూజ్ నటిని మోడల్ అంతరమే శాసనాలు కానీ బహిరంగంగా ఉపయోగపడతాయి విభూతి చేసుకుంటే దాంట్లో కొంత కొంత లాభం ఉంది ఆ విభూతిని చూసినప్పుడల్లా విభూతి మహాత్మ్యం వీళ్ళు తెలుసుకుంటే విభూతి యొక్క అర్థం వీళ్ళు తెలుసుకుంటే పూర్తి చాలా బాగా రాశారు విభూతి యొక్క అర్థం అవుతారు ఉపయోగం ఆ సమయం ఆలోచించడం ఎలాగైతే దేవుడు బొమ్మ ఫోటో పెట్టుకుందాం అలా ఫోటో పెట్టుకుంటే గుర్తుకు వస్తుంది మీరు చూసిన విషయం ఒకసారి మనస్సు భంగదాకారం అలా అది మోసంట ఎనివే సో చిత్తవృత్తి వలన సాక్షిగా చిత్తవృత్తి ఏదో సాక్షిగా మీరు ఎప్పుడైతే ఉంటారో చిత్తవృత్తులు కల్లా వివేకం తెలుస్తుంది you, you resolve in the beginning. Night. So అది వివేక బుద్ధి అంత వరకు వివేకం తర్వాత అహం అనేది ఉంటుంది అహంకారం ఈగో ఇప్పుడు మీరు ఆలోచించండి మీలో ఈగో ఉందనుకోండి ఎక్కువ ఉందనుకోండి తిరుపతి తెలుస్తుంది ఆయన చాలా అహంకారం ఉంటారు ఇంకో వాళ్ళకి తెలిసి మీరు అహంకారం చాలా తక్కువ ఉందనుకోండి అంటే చాలా వినయ సంపన్నంగా ఉంటాను అది తిరుగుబాటులో ఉంటుంది కాబట్టి మీ యొక్క అహంకారం మీకు తిరుగుకోవాలని తెలుస్తూ ఉంటుంది అదే మీరు మీ మీకు తెలుస్తూ ఉంటుందా తెలియదు తెలుస్తూ ఉంటుంది ఒకప్పుడు మనం పశ్చాత్తాపం నేను చాలా అహంకారంగా ప్రయత్నించాను అనే పశ్చాత్తాపం అంటే జన్యులను ప్రశంస కలుగుతుంది కొంత ప్రజోగుల ప్రధానం ఇలాగే కలగదు పాక్షికమైన మనస్సుల వాళ్ళు వివేకవంతులు వాళ్ళు ఏమనుకుంటారంటే వస్తే సో అప్పుడు మీతో కొంచెం హాస్ట్గా మాట్లాడారు ఏమనుకోకండి ఇంకా అదే ఇంకా కలిగిస్తాయి మంచిగా ఏం గుర్తుకేయడం అనిపిస్తే ఇంకా ఫీల్ అవుతుంది అలా ఉంటాం అలా ఉంటున్నా బుద్ధిలు అలా ఉంటుంది కాబట్టి అది దృష్టాంతంగా ఎందుకు చెప్పారంటే అహంకారం యొక్క హెచ్చు తగ్గులు మీకు కూడా తెలుస్తూ ఉంటారు ఎలా తెలుస్తారు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి మీలో ఉండే అహంకారం యొక్క హెచ్చుకలు మీకు కూడా తెలుస్తాయి ఒక వెంటనే తెలుస్తాయి ఇప్పుడు తర్వాత తెలుస్తాయి ఎప్పుడైతే తెలుస్తాయి దాని బట్టి అహంకారం దృశ్యమవుతుందా దృష్టి అవుతుంది మీ అహంకారం యొక్క స్థాయి మీకు అర్థమవుతూ ఉంటుంది అంటే అది కూడా దృష్టి కాబట్టి అహంకారం అంటే కర్త భర్త దేవత అని అలాగే కేవలము అహంవృత్తి రూపంగా నిలిచి ఉంటుంది కేవలం అహంవృత్తి రూపంగా నిలిచి ఉండదు దాన్ని వివేక వృత్తి చాలా ఇంపార్టెంట్ వివేక అహం సర్వేశ్వరాలు ప్రతివత్సరానికి ఆయాదిత్య ఇది నేను చెప్పాను ఇదంతా చెప్పాను అక్కడతో అయిపోలేదు ఇంకా అంటే అక్కడతో అయిపోలేదు ఇంకా ఉంది you have fulfil some more qualification అధ్యాత్మ చేతస్థ అంటే వివేక బుద్ధి ఉంటే సరిపడం ఇంకో కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి ఏదది మీరు ఆశీవి ఆశీవి అంటే ఆశీర్వచనంలో అశీర్వచనం అనే అర్థం లేదు ఇక్కడ వినాశీ అంటే నిష్కామ అని అర్థం అతి సిద్ధానికి కోరిక అర్థం ఆ జీర్ణదిన అంటే తొమ్మిది ఫేమస్ కూడా మీ కోరికలన్నీ తీర్చాలి ఏం చేయదండి అలా ఏదైతే హిందీలో హిందీలో మీరు జగన్ కూడా మళ్ళీ ఆశారహిత అర్థం కామనారహితం అర్థం ఇదే నిరాశావాదం కాదు ఆశారహితుడే నిస్పృహ నిరాశ పెసిమిజం అది కాదు ఆశారహితంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆశ అంటే ఆకాంక్ష ఎక్స్పెక్టేషన్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్ అవసరం మంచిదే ఉండాలి ఇది మరీ మంచి చాలా మంచి అభ్యాసం ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనకి వస్తాడు మళ్ళీ కలవడానికి ఇంట్లో గృహస్థల సంబంధం ఉన్నప్పుడు గృహస్థల సిచ్యువేషన్లో అది రోజులు వెళ్ళవచ్చు అలా వెళ్ళవచ్చు మనం ఇంకా వాళ్ళు రాకుండానే మనం కలలు కనుక్కుంటాం అధికారం చేస్తున్నాం కదా ఏం నిర్ణయం తీసుకొస్తారు అని ముందే సమానం తీసుకురావాలంటే అంగీకారం చేసేప్పుడు కేవలం అంగీకారం చేస్తున్నాం కాబట్టి హోమీ తీసుకొచ్చేది అంటే అది ఎలా ఉంటుంది నాతో ఒక ఆయన చెప్పారు నేను మానసరోవరం నుంచి ఏమైనా రాళ్ళు తీసుకున్నాను మానసరోవరం లేదు తన కాలం లేదు ఇంకేదో రాళ్ళు తీసుకొచ్చింది అది గాయ ఆడ అక్కడ అన్ని రాళ్ళు పోలుతుంటాయి కానీ తగ్గిలో ఏదో కాదా అక్కడ గుర్తులు అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి మైండ్ కూడా పనిచేయదు రాళ్ళు లేవు అప్పుడు ఉంటుంది అలాగే నేను ఇక్కడ రావడే గొప్ప నేను మానసరోవరం దీంట్లో ఎందుకంటే ఎదుర్కొండగా నాలుగు దీంట్లో వస్తుంది ఎవరో వాళ్ళు యాత గుర్తు ఎందుకంటే నాకైతే జ్వరం గాలి లేదు మరొకటి లేదు మరొకటి లేదు అంత ఫిట్నెస్ ఏమో అందరం కూడా ఆ ఫిట్నెస్ ఇంకా అయితే ఏమైపోతున్నాం ఇంకా రోజు నష్టం నష్టం వెనక్కి వెళ్తున్న వాళ్ళని చూస్తే అసలు ఆ స్థితిలో ఆలోచన అదే ఎక్కడ అమెరికా నుంచి వస్తున్నారంటే వాళ్ళు నష్టం ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి ఇదంతా గ్లామరస్ తప్పిస్తే కంఫర్ట్ ఏమన్నది అందుకే ఉంటే గ్లామర్ విమానంలో వెళ్ళేది వచ్చేది గ్లామర్ ఈ గ్లామర్ మొదటిసారి ఉంటుంది వెళ్ళేది వచ్చేది మొదటి సంస్థ ఉంటుంది సెకండ్ టైం నుంచి గ్లామర్ వస్తుంది దాంట్లో ఉండే డిస్టెన్స్ అంతా ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఇది తీసుకురావాలి అది తీసుకురావాలంటే కష్టం ఎక్స్పెక్టేషన్స్ తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు ఏదో తీసుకొస్తారు తీసుకొచ్చి వాటి తీసుకుంటారు ఏదో వాళ్ళు వ్యాపించారు మనకేం ఇస్తారు చూద్దాం ఏదో చూస్తారు వాళ్ళు బయటికే చేయలేదనుకోండి దుఃఖం అయ్యో మనం వాళ్ళని చూపించారమ్మా పైకి ఏమంటాం పైకి వెళ్తే రెండు మైండ్ ఐదు మైండ్ ఈ రెండు మైండ్ అని అంటాం తప్పిస్తాను మొదట్లో ఏదో పెద్ద వికారం ఉంటుంది ఈ వికారం ఎందుకొచ్చిందంటే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్ ఒక ఆయన అడిగారు స్వామిజీ నేను నేను పాదాలకు దండం అలవాటు లేదని అంటే ఆయన మీరు ఆలోచన చెప్తున్నాను నేను ఎప్పుడో అలా అనుకోను నేను చెప్పేదాన్ని నేను నోటీస్ చేయలేదు ఆయన అంటే ఆయన అన్నాడు ఇంకో మహాత్ముడు సవాలు గమనించలేదు ఆయన కోపం వస్తుంది ఇంకో అలా కోపం వస్తుంది అని చెప్తున్నాను అలా మహమ్మద్ చెప్తారండి ఇంట్లో అనుకుని కానీ మహమ్మద్ అలా చెప్పండి అంటే అందుకని అలాగే ఉంటాను మహమ్మద్ చెప్తాను నేను అనుకోను అంటే నేను చూశానంటే ఇంకా ఎవరు వాళ్ళ చేపస్తా నేను ప్రశ్నించుకోవచ్చు వాళ్ళ వాళ్ళ చేపస్తుంటారు పెడుతూ ఉంటారు ఆపనే కదా పెడుతున్న వాళ్ళు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు వీళ్ళు ధనం పెట్టాలి ఏం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను వాళ్ళు పెట్టడం పెట్టకపోవడం వాళ్ళకుండా ఇష్యూస్ వాళ్ళు వాళ్ళు అలా తోకటతో వస్తుంది తోటదని మానేయడం కాదు తోకటతో కావాలి మనం పెడదామనే ఐడియా లేకపోతే హ్యాబిట్ లేకపోతే అనేక రకాల పద్ధతులు మనం నో ఎక్స్పెక్టేషన్ ఒక ఒక సార్ పదం చెప్పారు మీకు అందుకే ఒక మూడు హాయ్ హాయ్ మనం ఏంటంటే అని మనం కూడా హాయ్ ఎందుకంటే అంటే దేనికి ఏ రిప్లై ఆ రిప్లై మనం ఎక్స్పెక్ట్ హాయ్ స్వామి అని అనుకున్నాం అనుకోండి ఎందుకు వస్తుంది నో ఎక్స్పెక్టేషన్ మైండ్ ఫ్రీ మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ జీరో లెవెల్లో పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు పంపించారు అనుకోండి ఎంత ఎంత పుణ్యాత్ముడు మనకి పండిత్ మీకు పండివ్వాలనేది వివేకం అంతటి అంతటి అభిమానం ఎవరికైందిగా ఇచ్చారు అని మనం బాగా సంతోషం ఏదిక్కినా దిక్కుగా సంతోషం జీరో లెవెల్లో ఉండాలి ప్రపంచం నుంచి ఏది అపేక్షించడం ఈ జగత్తు నాకు ఇవ్వాల్సింది ఎవరో ఉందా లేదు నాకు ఇవ్వాల్సింది జగత్తు ఏమి జగత్తు ఏమిస్తుంది జగత్తు మనకి ఏదైనా ఇచ్చింది అనుకోండి అది మనం మన సొంతం వస్తుందా ఎదిగి ఇచ్చింది జగత్తు మన సొంతం అవుతుందా బ్యాంక్ బ్యాలెన్స్ అది మన సొంత జగత్తు ఇచ్చింది మన సొంతం ఏంటవుతుందండి అల్టిమేట్లీ ఇది నాది అని మీరు చెప్పలేకపోయింది ఎనవలేదు ఏమీ నాది అని మీరు అనలేదు ఇల్లు అనుకుంది సరైన ఇల్లు కథాప్రహంసం ఏదో అనుకోండి కూడా ఉంటుంది అంటే చాలా అంటే చాలా విధమైన మంచి మంచి బలమైన ఇది ఇది కాబట్టి మనం ఆశిస్తుంది కదా ఇది నాది నాదే అయితే ఉంటాయి ఎప్పుడో కలుగుతారు ఏది నాది ఇది ఇక్కడ ఉంటుంది ఇది శ్రీకారం ఉంటుంది ఏది నాది సో కాబట్టి నాది నాది అని మీరు ఏదనాలంటే ఏదైతే నాతో నిజంగా మిగిలిందో దాన్ని నాదే ఇంక మిగతా దేని నాదేనానికి పొద్దున్న మనం గ్రహించి నర్సింగ్ ఆపరేషన్ మనిషితో మిగిలింది జ్ఞానం జ్ఞానమే పురుషార్థం వేరే పురుషార్థం కాదు కాబట్టి జ్ఞానం ఏదైనా ఉంటే ఉపాసన కానీ జ్ఞానం కానీ అది మన ఏదైనా చెప్పచ్చు మీరు ఏదైనా ఉపాసన చేస్తుంటే అది మీది మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే వివేక బుద్ధి చేస్తే శ్రవణాదుల వల్ల అది మీది మీది ఇది మీది భగవద్గీత చదివి తెలుసుకున్నది ఏదైతే ఉందో అది మీది నేను చెప్తాను మాట స్టాండర్డ్ అయ్యారు మీరు పట్టుకున్నది ఏది మీరు కాదు మీరు తెలుసుకున్నది ఏదో అదే మీది అది చెప్తాను మీరు పట్టుకున్నది అన్నీ పోతాయి ఏది మీరు ఆఖరికి దిగుకు పట్టుకుంటాడు దిగుకు ఎందుకంటే నేనే పట్టుకుంటాడు అనుకోండి మనకి చచ్చిపోతే అందులో ఫలాలు జాన్సన్ గారు అనుకోండి ఇస్తాం బరీ అంటారు కానీ హేట్ మిస్టర్ జాన్సన్ బరీ మిస్టర్ జాన్సన్ అని అనుకోండి అలా అనుకోండి ఎగ్గిస్తాడు అంతకెళ్తాం దానికి లింగ వివక్ష కూడా ఉండదు తీసి అనే పదప్రయోగం ఉంది ఇస్తాడు అంటే జలపదార్థము అని కాబట్టి దేహమే నాది అని అనుకునే హత్య ఎవరికీ లేదు భగవద్గీత భగవద్గీత పుస్తకం ఉన్నటువంటి పుస్తకం నాది అని అంటే పుస్తకం వెనకాల ఉంటుంది మీ బుద్ధి ఎందు ఉన్నదేదో అది మీది ఎందుకంటే జ్ఞాన స్వరూపుడు కనుక దాని జ్ఞానం జ్ఞాన జ్ఞానానికమే ఆత్మలో భాగం అవుతుంది కనుక కాబట్టి జగత్తు నుంచి న్యాయానుసంత అపేక్షిస్తే ఆ అపేక్ష అదే సైకలాజికల్ డిపెండెన్స్ అని రిలేషన్షిప్స్ లో కూడా మనం రిలేషన్షిప్ ఎక్కడ ఎదుర్కొంటాయంటే అందరికీ వస్తుంది అనుభవం కానీ తెలుసుకున్నవాడు మొదలదు ఏంటంటే మనం ప్రతి రిలేషన్షిప్ లో సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది సైకలాజికల్ అడ్వాంటేజ్ ఫిజికల్ అడ్వాంటేజ్ పెద్ద ఇష్యూ కదా ఫిజికల్ అడ్వాంటేజ్ పెద్ద సమస్య కదా ఇప్పుడు సపోజ్ నేను సంథింగ్ సంథింగ్ పోతున్నాను మీరు పక్కన ఉండే ఒకసారి పొందుకుంటానా అంటే నేను ఫిజికల్ లేకపోతున్నాను దాన్ని ఇవాళ కాదు ఫిజికల్ తప్పే తప్పే నాతో తప్పే ఉంటుంది అలాంటి మీరు ఫిజికల్ అడ్వాంటేజ్ నేను అన్నం అంటే ఇస్తాను that is physical advantage nothing wrong లేదు రకంగా మనిషి ఫిజికల్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రాలేదు నేను ఎవరి దగ్గర ఫిజికల్ అడ్వాంటేజ్ తీసుకోను అంటే మూడు రోజుల్లో ప్రశ్నార్థం అవుతుంది ఇంకా మొదలు ఫిజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం తప్పుతారు దాన్ని డిపెండెన్స్ అని అనడం ఇది అంతస్తు రైతు వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుంటారు రిలేషన్షిప్ ఉంటుంది ఈ రిలేషన్షిప్ వల్ల నాకేం లాభం తీసుకుంటారు అలా అనుకోకపోవచ్చు నేనా కమ్యూనిటీ కొన్ని కానీ రిలేషన్షిప్ లో ఎక్కడ తప్పటి రిలేషన్షిప్ టూ ఫోల్డ్ గా నడుస్తూ ఉంటుంది ఒకటి ఫీలింగ్ ఉంటుంది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఉంటుంది రిలేషన్షిప్ ఆ ఫీలింగ్ పక్కన థాట్ కరెంట్ కూడా ఉంటుంది థాట్ ప్రవాహం ఇంటలెక్ట్ ప్రవాహం కూడా ఉంటుంది ఆ ఫీలింగ్ ఆఫ్ లవ్ లో జడ్జిమెంట్ ఉండదు అసెస్మెంట్ ఉండదు ఈ రిలేషన్షిప్ లాభనష్టాల దేవి లేక ఉండదు ఫీలింగ్ ఆఫ్ లవ్ లో ఎందుకంటే లవ్ ఈజ్ యూనిటీ ఆ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఎప్పుడు ఎక్కడ డామినేట్ అవుతుందో అక్కడ సెన్స్ ఆఫ్ యూనిటీ ఉంటుంది కానీ సెన్స్ ఆఫ్ డివిజన్ ఉండదు కానీ ఫీలింగ్ ఆఫ్ లవ్ పక్కనే ఇంటలెక్ట్ జరుగుతుంది ఆ ఇంటలెక్ట్ దీన్ని జడ్జి చేస్తూ ఉంటుంది ఆ లవ్ ని దేవీకి వేస్తాం నేను ఇంత లవ్ చేశాను మళ్ళీ వాళ్ళు ప్రొకేట్ చేయట్లేదు అని ఆ రకంగా ప్రతి చిన్న సిచ్యువేషన్ కూడా అది వ్యక్తి చేస్తాం ఒక ఆయన జ్వరం జ్వరం వచ్చినప్పుడు మిల్క్ అంటే అతని బాధ అమెరికా తన భార్య చెప్పింది వీడు అలా మొదలవుతూ నాకు నిద్ర అవుతుంది అలా కష్టం చాలా కష్టం ఎందుకంటే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది జరిగితే నేను మీరు కోర్సు దగ్గర ముందు ఆశ అక్కడ అమెరికా వెళ్తే అన్ని ఇలాంటి పోవాలి ఏదో ఇక్కడ ఉంటారు కదా ఇక్కడ అంతలా ఉండవు నాకు అనుభవంతో సరిగ్గా అనుభవం సో ఏం చెప్పాను ఎందుకు పోవాలి అంటే అయ్యో వాళ్ళ కోసం లేదు ఎందుకంటే మీరు నిన్ను చూడండి మీకు జ్వరం వచ్చింది నిన్ను చూడండి వినేసుకుంటుందండి అంటే నేను ఏమన్నా మహాత్వాలంటే నేను మునగదు ఓము మునగాలి నిజంగా పోలాలని చేసి అలా లేదు అంటే ఓం అలా కాదు అలాగే ఇది ఇది ముందు ప్రాణాయామంలో ఓం అది అది ఎందుకు ఎదురవుతున్నారు చాలా భయం మీకు బలంగా ఉందని అర్థమే కావాలి ఓం ఓం జ్వరంగా ఏదైనా వస్తే ఓం ఓం అలా ఉండాలి ఎందుకంటే నిలిచి తప్పుతుంది తప్పుతుందండి ఏం తప్పుతుంది కాబట్టి ఇది నేను ఎంతో ప్రేమించాను నా ప్రేమ రెసిప్రొకాయిస్తుంది లేదు ఇదే కాదు ఇంకా చాలా ఇష్యూస్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమిస్తుండగానే మళ్ళీ ఆ ప్రేమను అసెస్ చేయడం అనే దోషం ఇతను ఆ దోషం ఉంది కదా ప్రేమిస్తూ అకామిడేట్ చేయలేకపోవడం అనే దోషం అనుభవించి ఉంటుంది అందుకే కదా మన డైవర్స్ డెవలప్ అన్ని అందుకుంటే కదా సో ఇప్పుడు దయానా ఆమె దయాన కూడా వచ్చారు ఆవిడకి అతనికి దృష్టికి వచ్చిన విభేదాలు లవ్ ఉంటుంది ఎన్నో లవ్ ఉంటుంది అది దీనికి లవ్ ఉంటుంది కానీ లవ్ ని కలుషితం చేసేస్తూ ఉంటుంది ఈ ఇంటర్ దాని పేరే ఎక్స్పెక్టేషన్ అది ఉండరాదు మీరు ఆస్తి అయితే మీరు మనమే లవ్ ఇది చేసి ఎక్స్పెక్టేషన్ చెప్పుకోకపోతే వీళ్ళు lose in the game of world no అదే కోరుతాను I think you lose the game there is no game ఇది ఇది all I dream suppose you win in the dream అంటే I lose in the dream dozen second point మీరు ప్యూర్ లవ్ లో మీరు ప్రదర్శించి ప్రాక్టీస్ అండ్ ఫీల్ లేదా మీరు లూజ్ ఆర్ మీ దీన్ని ఇంకే ఆ ఫుల్నెస్ మీరు ఎప్పుడైతే ప్యూర్ లవ్ అంటే ఫుల్నెస్ ఇంటలెక్ట్ లవ్ లో ఎప్పుడు దాన్ని అసెస్ చేస్తూ ఉండే ఇంటలెక్ట్ ఆ ఫుల్నెస్ ని బతకలేదు దాన్ని ఎప్పటికప్పుడు మీరు కోరిక పారేస్తూ ఉంటుంది మొత్తమే అది కొంచెం వీడి వచ్చేసరికి మేకాలు నవ్వేసిందంటే ఇంకా మొత్తం లాగా మొత్తం కామదు వీడి లవ్ కూడా ఆ ఇంటలెక్ట్ దాన్ని ఎప్పటికప్పటికి దొరికేస్తాం ఎక్సెస్ చేసి మీరు ప్యూర్ లవ్ ప్రాక్టీస్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఏ సంగతులు తెలుస్తారంటే number one a is no gay నాకు ఉందని ఒక సత్యం అర్థం నెంబర్ వన్ ఫుల్నెస్ లో మరి ఇలాంటి మిస్ అయితే దీనే మిస్ అవుతుంటాం ఇది నో గేమ్ గేమ్ ఉంటే కదా అదే అవసరం ఉంటా లేకపోతే ఈయన design rape and father son వచ్చిన it is not a game there there is no వచ్చిన వినింగ్ ఆఫ్ యూజింగ్ ఆ సత్యం అంటే అర్థం రెండవ సత్యం very joy in that relationship joy and joy joy అదే అదే థర్డ్ కానీ మనం destroy there is no fail ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటే అదో అది వారు మహాత్ములు కదా మీరు don't expect anything for relative అలాగే జగత్తు జగత్తు ఎలా డిపెండెన్స్ ఉన్నదో భక్తి దర్శన జపాశ్రయ అని జనం వచ్చింది జనం ఉంటుందో ఇది పైన వస్తుంది సమస్య జగత్తులో ఉండే ఏ పదార్థం నుండి కూడా సైకలాజికల్గా నేను ఆధారపడి లేదు ఏ పదార్థము I not train to derive any psychological advantage from this thing from this relationship ఈ నేను ఈ రిలేషన్షిప్ లో ఏదైనా సైకలాజికల్ అడ్వాంటేజ్ డిరైవ్ చేసి ప్రయత్నం చేస్తున్నాను వ్యక్తని అంటే నాకు తెలుసు వ్యక్త అయితే జగత్తు సమౌన్నది జగత్తు స్టాప్ డివైడింగ్ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఎందుకంటే దానివల్ల ఎదరవాళ్ళు కొన్ని ఎఫెక్ట్ పడదు మనకే డిటర్మినెన్స్ తగ్గుతుంది దానివల్ల మనకే మనసు పూర్ణంగా ఆ పూర్ణత అన్ని రిలేషన్షిప్స్ లో ఇది సమస్య ఆ పొరపాటు చేశారు నేను నేను సైకాలజీ చెప్పాను సో మీరు తర్వాత మమ అనే మాట చెప్పాలి మమ అనే భక్తుడు మమ అంటే అది భక్తిలో అపరాధం జ్ఞాని మమ అన్నాడంటే అది జ్ఞానంలో ఎందుకంటే భక్తుల దృష్టిలో సర్వము ఇస్తుంది సర్వము సత్యం అంటే భక్తిభావం చేసిన సర్వము ఇస్తుంది జ్ఞాన దృష్టిలో సర్వము ముఖ్య కాబట్టి మమ అనే మాట వివేకం చేత మీరు మమ్మల్ని నిరాకరిస్తారా లేక భక్తిభావం చేత ఈశ్వరుని మీరు భక్తిభావం చేత నిరాకరిస్తారా లేదన్నాక లేక మంచిదే పార్ట్లీది పార్ట్లీ దాటి కూడా మంచిదే బట్ మమ భావాన్ని మమకారాన్ని నిరాకరిస్తారు మమ అనే మాట లోకంలో రాసే మమేటి వ్యక్తదో మృత్యు మమేటి అమృతం ఈ సంచితం వల్ల శ్లోకం మమ అని అంటే అదే వృత్తి మామూలుగా దేహత్యాగం చేయడం మృత్యు కాదు మృత్యు కాదు మృత్యు అని ధ్యానంతో తప్పితే మృత్యు ఆభాసంగా మృత్యు కాదు మృత్యు ఏమిటంటే వీడు జ్ఞానరూపంగా వీడు పరాజితుడు కావాలని మమ అనేదే మృత్యు నేటి వ్యర్థలో మృత్యు రెండు అక్షరములు కలిగిన మృత్యు సో మమ అనే మాట అసలు ఉండరాదు చిరప్రతి లక్షణాల్లో ఏంటంటే లాస్ట్ నిర్మమో నిరహంకార నిర్మమో నిరహంకార కాబట్టి నిర్మమ అనే మాట చాలా తరచుగా వస్తుంది మనం వాడుకోవచ్చు నిర్మమ ఇప్పుడు నమ్మకాల ఒప్పందం లేదని దీన్ని తీసుకుంటే ఎవరినో వస్తుంది బతుకు పని ఇచ్చేయక్కర్లేదు అలా చేయనక్కర్లేదు అయితే దీన్ని వేస్ట్ చేస్తున్న వాళ్ళకి నేను నమ్మకారం లేదని అధికారు ఈ use it keep but never think గదికి మమ ఆ భావన చాలా ఉన్నంతకాలం అనుకుంటే వారి అంటే మమకారం లేదు ఏదో వాడుకోవాలి మమకారం లేకుండా ఇల్లు కాదు రిలేషన్షిప్స్ అనేది కూడా డబ్బు మమకారం ఉండదు సో మమకారం ఉంటుంది దాన్ని క్రమంగా నెట్టి వేయాలి క్రమంగా నెట్టి వేయాలి ఒకసారి ఉండకూడదంటే ఏదైనా ఉంటుంది ఉండగా ఉండకూడదంటే ఉంటుంది ఉంటుంది క్రమంగా వ్యక్తి చేయాలి అదే నిర్మాహాస్యనిత్యం నిర్మమోత్తు ఓ అర్జున నీలో మమహారం ఉండదు మతారం ఉండదు ధృతరాష్ట్రుడు అర్జుడు ఎందుకో వెళ్తున్నాడు మామ రాష్ట్రాంగేదాం నమో నమో అంటారు నమో నమో అంటే అందరు అయితే దీనికి చమకాధ్యాయం ఉంది చమకాధ్యాయం ఎదురాధ్యాయం పక్కనే ఉంది సంహితం అతను అంతా నేనే నేనున్నా మమ్మల్ని ఒకటే మమ్మ నేనే కదా నేనే సో అంతా నేనే వాదిస్తేనే సదస్సునే ప్రియదిస్తేనే ప్రసిద్ధిస్తేనే దీపిస్తేనే ప్రశిస్తేనే స్వరస్తేనే లోకస్తేనే శ్రావస్తేనే స్మృతిస్తేనే ఇలాగే ఎంగస్నే మరి ఇది మమ కదా అంటే అది కామకాండం అక్కడ మోసంగా ఉంది కదంటే ఇది కామకాండది అంటే అక్కడ మమకారం తప్పని చెప్పను మమకారం ఉండాలి అదో కాదు అది దానిలో ఉద్యోగం చేసుకొని అక్కడ మమకారమే చెప్తారు అది మమకారంలో మమకారంలో ఉండే ఇది ఇది నా కర్మ ఇది నా పుణ్యం ఇది నా కొడుకు అంతా నా నా ఉంటుంది తర్వాత ఇంకొక అర్థం అవుతుంది వేదాంతులు దాని గురించి వెళ్ళగలిగారు రుద్రాధ్యాయులతో సందర్శించారు రుద్రాధ్యాయులతో చదువుతారు కానీ వేదాంతులు సన్యాసం చెప్పడానికి కదా భక్తులకి మమానం లేవని అంటారు సన్యాసం చమకం చెప్పాలి అయితే ఒకవేళ వేదాంత దృష్ట్యా దాన్ని చూస్తే ఎలాగా ఇక్కడ మమ అవుతుంది మమమే మమ అవుతుంది మమమే ఏ కాదు మద్యం నా కొరకు అని అర్థం చెప్పారు మీరు నా కొరకు అంటే శక్తిని పక్కన పెట్టడం చాలా అవసరం శక్తిని కావడానికి అవకాశం అంటే శక్తి సంబంధ స్వస్వాల సంబంధాన్ని చెప్పిన శక్తి వృత్తిని నేను నిరాకరిస్తే అది ఒక పెద్ద గండం దొరుకుతుంది నమ్మకాలం దోషం కదా ఇది ప్రకృతి వృత్తిని ఎలా దాన్ని సరిపెట్టుకోవాలో తర్వాత చూస్తాం ఇది దారి గురించింది కదా మహ్యం అంటే మహ్యం అంటే ఈ ఇల్లు నాదే అనుకో నా కోసం ఉంది నేను దాంట్లో ఈ సీటు నాది అనుకో నా కొరకు నాది అనుకోవాలి నాది అంటే ఎలా ఉంటుంది అనుకుంటారా నేను ఒకసారి ఎవరో ఆశ్రమానికి ఎప్పుడంటే ఒక పాఠనది చెప్పేదాన్ని ఆశ్రమం అక్కడ సన్యాసులు కూర్చోడానికి వేరే కొన్ని సీట్లు వేసాను రెండు సీట్లు ఆరు సీట్లు ఆ మొదటి సీట్లు విడిపోతుంది నేను వెళ్ళాను రోజు వెళ్ళాను వెళ్ళాను అక్కడ ప్లేట్లు వేసి కాపులు వేసి కూర్చున్నాను కుర్చీలు చేయాలి ఏదో మొదటి సీట్లు విడిగిపోతుంది ఖాళీగా ఉండదు second seat occupied third seat occupied ఎవరైతే మహాత్ములు ఉన్నారు ఫోర్త్ సీట్ ఖాళీగా ఉంది మొదటిది ఖాళీగా ఉంది నేను ఎవరి దాంట్లో కూర్చోలేదు ఎందుకంటే మొదటి ఖాళీగా వాళ్ళు ఎక్కడిస్తారు ఎవరితో రిజర్వ్ అయింది కదా ఫస్ట్ లైన్ లో మనం కూర్చోడం వేయం కావాలనే సీట్ లేదండి నేను ఫోర్త్ సీట్ లో కూర్చున్నాను ఫోర్త్ సీట్ లో కూర్చోవడంలో తప్పలేదు సెకండ్ లో థర్డ్ అయింది ఫోర్త్ లో కూర్చున్నాను సీట్లకి పేర్లు లేదు పేరు ఉంటే ఎదుగుకి వాళ్ళకి నువ్వు ఒకరు కుట్టి ఒకరు అమ్మో కుట్టింటే ఎదుగు వాళ్ళు కష్టమే ఉంది అంటే మీరు ఢిల్లీ వెళ్ళడం కూడా కోపాలు కూడా నేను కోర్టు తీసుకోవచ్చు ఈ రోజు మహాత్ముల ఆమె సన్యాసి వచ్చి నా ఇంటికి వచ్చి ఏమి లేవన్నా కావాలి అంటే ఆ స్థితి నాది నేను తీసుకుని వాటి నాది ఓవర్ ది టాపిక్ ఇది ఓవర్ ఇది ఈ టేబుల్ చేత అవుతారు దేవుని విషయం వెళ్తాను నాదాపు నేను వెళ్తాను నేను అబ్జెక్ట్ చేయలేదు నేను అబ్జెక్ట్ చేస్తున్నాను నాదాపు లేదు నాకేది ఫస్ట్ సీజనే అవుతుంది ఫస్ట్ సీజనే అవుతుంది దేవుని విధానం ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు నా సీట్లో కూర్చున్నప్పుడు నా భక్తులు చూసి చాలా గొప్పగా ఉండాలి భక్తులు చూసి ఇది మమా అన్నదానికి అంటే మన మన మన రోజా సీట్లో ఈయన ఎవరో వచ్చి కూర్చున్నామని భక్తులు చూసి దుఃఖపడ్డామని ఆమె నాకు చెప్పారు అంటే నేను ఇస్తాను ఆమె నాకు హెల్ప్ ఈ సంస్కృతి ఎవరు లేదే అని చెప్తాను నేను ఏం ఏదో ఎక్కువ ఇవ్వాలన్నా తాను ఎక్కువ ఇచ్చి అది ఈ తీసుకెళ్ళి ఎవరో పూజిస్తాను చూపిస్తాను ఆయన దగ్గర ఎవరో తీసుకెళ్ళి చేస్తున్నాను లేదా ఇప్పుడు దీంట్లో మన ఆశ్రమం కావాలి మహాత్ములు వచ్చారు మహాత్ములు వస్తే మనం ఏం చేస్తాం ఇది తీసుకొస్తున్నాం ఇది తీసుకుంటే అయ్యా అయితే అక్కడ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటాం అది సన్యాసమే కానక్కర్లా వ్యవస్థలోనే తీసుకొస్తాం ఎందుకని దీంట్లో మమే ఉందండి సన్యాసం కాబట్టి సీటు మమ అన్నాడంటే అది జ్ఞానం కాబట్టి మమ అనేది తప్పు ప్రాక్టికల్ ప్రాక్టికల్ కన్వీనియన్స్ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి వెనకాల సీట్లో కూర్చోవడంలో పని ఏమి ఉంటుంది వాళ్ళు సీట్లో ఫిక్స్ చేసుకుంటారు తప్పు లేదు ముందు సీట్లో తప్పు లేదు వాళ్ళు ఎత్తి కూర్చుంటే వాళ్ళు ఎవరైనా వస్తుందంటే పక్కన కూర్చుంటున్నారు ఒకవేళ మీరు అన్ని లేని స్థితి నేను చెప్తుంటే అయ్యా దయచేసి మీరు పక్కన కూర్చొని చెప్పడం కూడా తప్పుతారు ఇంత కూడా తప్పలేదు తప్పు ఎక్కడ వస్తుందంటే అది నా సీటు దాంతో మీరు కూర్చోవడం మూలంగా అది అపవిత్రం అవుతుందో లేకపోతే ఆ ఉన్నతమైన స్టేటస్కి భంగం కలిగిందనో ఈ రకమైన భావజాలను అదే అజ్ఞానం జ్ఞానం కలిగిన అలా ఉండదు మమ్మ అనే మాట ప్రాక్టికల్ సిచ్యువేషన్ అయితే కానీ టర్మ్ ఉందనుకోండి ఏదైనా పని నాకు ఇంకేం చూసుకోవడం అవసరం ఎంత భక్తులు పని దాంతో తప్పు లేదు కానీ మేము రాసి కర్మతో మేము రాశారంటే అది అపవిత్రం అయిపోతుంది దాంట్లో ఉండే ఇంకం అది మైల పడిపోతుంది ఆ తర్వాత మేము రాయడం కుదరదు అంటే చాలా అలాంటి భావన ఉండండి నేను ఏదో వస్తానని చెప్పడం గుర్తుంది సో నిర్మమో భూత్వ మమ అనే మాట ఏది చెప్పుకోవచ్చు ఈ సీట్లు ఈ సింహాసనాలు నేను చెప్పాను కదా పెద్ద సింహాసనంలో నేను ఎవరు కూర్చున్నాను నేను పెద్ద పాత్రలు చెప్పాను కదా ఇవన్నీ కూడా చాలా చాలా అసందర్భం విషయాలు లోకితులు వీటికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఇస్తూ ఉంటారు విజ్ఞానం ఉంటారు ఇస్తూ ఉంటారు కాబట్టి దీనికి హెవీ డెవలప్ చేయడం మీరు మిమ్మల్ని మీరు ఎంత ఉన్నతంగా ప్రాజెక్ట్ చేస్తుంటారో అంత హెవీ డౌన్ సైడ్ అని అంట హెవీ డౌన్ సైడ్ అంటే ఈ ప్రాసెస్ ఇదిలో మీరు అలా ఎంత పైకి వెళ్తూ ఉంటారో అంత అభివృద్ధి వెళ్ళే పుట్టే స్నేహం అవుతుంది అది కూడా మీదే అవుతుంది ఇలా పుట్టే వెరీ హెవీ ప్రైజ్ రావాలి అధికంగా ప్రాజెక్ట్ అంత హెవీ ప్రైస్ ని పే చేయాల్సి కాబట్టి సేవ చేసిన అవసరం సర్వీస్ చేయాలి దాన్ని చేయాలి అన్ని చేయాలి అని మమ భావము లేకుండా చేయాలి మీరు మీలో ఉన్న మమత్వాన్ని మీరు నెట్టి వేయడం నిర్గత కర్మక్రమంగా హే అర్జున్ ఆ మమకారాన్ని నెట్టివేయను విగత సంతాప విగత శోకం యుద్ధం చేసి అంటే ఈ కర్తవ్యాలు ఉంటాయి శోకం లేకుండా విగత శోకం చేయాల్సిన పని చేయాలి శోకం మాత్రం శోకం పెట్టకూడదు మనకి కావాల్సినది అయితే ఎవరైనా అనారోగ్యంగా ఉంది ఉన్నారనుకోండి మనం మందు వేయాలి కేర చేయాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఇవన్నీ చేయాలి లోపం అయ్యో నా ప్రార్థన ఇలా ఉంది ఈ పనులు నేను ఏమి చేయాల్సి వస్తాను అనే లోపం చాలా తప్పదు తర్వాత లేకపోతే మనకు కావాల్సిన వ్యక్తికి ఇన్ని కష్టాలు వస్తాయి ఆపద వస్తే ఉంటే లోపం ఏం చేస్తుందంటే మనిషికి ఉన్న ఉత్సాహాన్ని నీరు కాస్తుంది ఆ కోపంతో వీడు ఏడు పని చేయలేకపోతాడు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవాడు ఒకడు వాడి గురించి శోధించేవాడు ఇంకొకరు ఇద్దరికి తయారు చేయాలి అలా శోకం లేకుండా ఉంటే మీరే ఆ సేవ చేయాలి కాబట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మరణించినప్పుడు కానీ లేక ఎవరైనా కొంత అనారోగ్యంగా కానీ లేకపోతే వియోగం వియోగం అంటే దూరంగా వెళ్ళినప్పుడు వియోగం కావాలి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ధనం అది రాకపోవచ్చు నష్టం కలగచ్చు శోకం చేయకుండా ఉంటే మంచిది శోకం ఉంటుంది క్రమంగా ఎంత తొందరగా ఆ శోకం నుంచి బయటపెడితే అంత మంచిది శోకం నుంచి బయటపడే ఉపాయం ఉంటుంది అదేంటంటే మీ కర్తవ్యాన్ని మీరు శ్రద్ధగా చేసుకుంటూ పోతే శోకించడానికి టైం ఉండదు టైం మీరు మీ పని మీరు చేయటం మానేసి ముందు కుర్చీలోనో సోఫాలోనో అంటే గౌరవం పోవదంటే అంతా టైం వేసి ఉంటుంది కాబట్టి శోకిస్తూ ఉన్నాయి కాబట్టి శోకించనైనా శోకించాలి లేకపోతే లేకపోతే పదేలా చేయాలి ఏది జస్ట్ పని చేయడం లేదు కాబట్టి నేనైతే ఒక ఇంట్లో ఎవరో పోయారు ఎవరో పోతే నలుగురున్నారు ఆ ఒకరు లేచి పనులు ఏవో పనులు ఉంటాయి ప్రతి సందర్భంలోనూ పనులు ఉంటాయి మంచికి పనులు ఉంటాయి చెడుకి పనులు ఉంటాయి శుభానికి పనులే అశుభానికి పనులే పనులు లేని సమయం ఉండదు ఎప్పుడు ఏవో పనులు ఉంటాయి మనకి చెల్లింపు సో నలుగురు ఒక ఆయన దేహద్వారం చెప్పారు మన పంపలో నలుగురు ఉంటే ఆ ముగ్గురు కూర్చొని శోకిస్తున్నారు ఆ శోకించడంలో ఏదో దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఒక స్టైల్ ఉంటుంది అలా శోకిస్తున్నారు వాళ్ళు అలాగే అలా శోకిస్తున్నారు ఈ ఒకడో వ్యక్తి చాలా బిజీగా పనులు చేస్తున్నారు ఎవరు అడిగారు ఏమైనా మరి వాళ్ళు పోతే వాళ్ళందరూ అంత గొప్ప గట్టిగా చదివిస్తుంటే నిజం వెళ్ళాలి మన నేను కూడా చదివిస్తే పనులు చేస్తారా నువ్వు చేసినానంటే నేను చదివిస్తాను చక్కగా మనం అక్కడ ఏదో చేయాల్సిన పనులు ఏదైతే ఉంటాయో వాళ్ళు చేసే తీసుకుంటే శోకించడానికి టైం ఉంటుంది అలా ఉండాలి కానీ అలా కూర్చుని శోకించడం కాదు ఎవరు అలా కూర్చుని శోకిస్తున్నారు నేనున్నా నాకు నేను నాకు అనుకోకుండా నేనున్నా నేను ఇక్కడ అన్నా మీరు చోదించలేదు అదేది చదువుతాను మీరు చోదించదు మానేసి నా ఇంటి ఏం చేయాలి అదేలా తెలుసా నాకు చెప్పండి మీరు ఎంతే చదువుతున్నారో హరేరా మరి మన మహిళతో హరేరామ చేసినట్టు రామనామ సత్యహరిని చేస్తూ ఉంటారు హరేరామ చేస్తారు నేను లైఫ్ చేయకూడదు ఆయన అని చెప్పాను నేను చెప్తున్నాను కదా నేను హరిదాన్ని అంటే వాళ్ళు ఏం చేశారో తెలిసిన ఓ పది నిమిషాలు ఐదు నిమిషాలు చేశారు నాకు ఆ తర్వాత నీటి క్రమంలో ఒక్కొక్కరు ఎదుగుతున్నా ఏమి చేస్తున్నారు కాబట్టి శోకం నుంచి బయటపడే శ్రేష్టమైన ఉపాయం ఏమిటంటే ఇది చెప్తా ఎందుకు అడుగులేసి మీ పని మీరు చేసుకోండి పని చేస్తుంటే మధ్యలో పని చేస్తుంటే అప్పుడు నా ఉద్యోగం నేను చూపించుకున్నా మధ్యలో ఒకసారి పని నుంచి మళ్ళీ పని చేస్తూ కూడా కరెక్ట్గా స్వకాన్ని సెకండరీగా పెట్టుకుని ప్రైమరీ వర్క్ చేస్తుంటే క్రమంగా విగత శ్లోకం శ్లోకం అవసరం వేరు మనకి తిరిగి రాదు వేదిక అభివృద్ధి వచ్చింది మన మనస్సుల్లో మన హృదయాల్లో మానవుని గాయాలు కొన్ని అలా ఉంటాయి అది ఎక్కడికి పోవు ఉంటాయి ఏమవుతాయంటే తాత్కాలికంగా తప్పిపోయి ఉంటాయి అంటే అప్పుడప్పుడు సెల వేస్తూ ఉంటాయి సెల వేయడం ఉంటాయి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ఉంటారు ఎప్పటికప్పుడు ఇలాంటి ఉపాయాలను ఒకదాన్ని ఆచరించి శోకానికి లొంగిపోవాలి ఒక ద్రష్టుడు ద్రష్టుడు పట్టుకోవాలి లోకం వాడిని పట్టుకుంది అనే స్థితి రావాలి ఆ స్థితి వచ్చిందంటే వాడిని రక్షించుకోవాలి నేను డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను లేకపోతే నీరు పెడతారు నీళ్ళు పెడతారు ఉత్సాహం ఉండదు ఏ పని అలాంటి పొరపాటు చేయకూడదు అల్టిమేట్లీ నేను దేని గురించి సూచించే ఆ సందర్భము అది నిత్యం తన అభిమానులు ఏమవుతారంటే ఇప్పుడున్న పరిస్థితి వన్ ఇయర్ తర్వాత ఎలా ఉంటుంది బహుశా ఎలా ఉండొచ్చు అని వివరించడం ఈ ఫ్యాక్ట్ ఫ్యూచర్ గురించి మీరు ఉపనరంగా మీరే చెప్తున్నారని అలా అనుకోండి బ్యాక్ ఫ్యూచర్ ఏంటంటే దాంతో సమస్య మీరు కాన్షియస్ గా పాస్ట్కి వెళ్తే తప్పు లేదు కాన్షియస్ గా ఫ్యూచర్ లో వెళ్తే తప్పు లేదు ఇప్పుడు కాన్షియస్ గా పాస్ట్కి వెళ్ళడం ఏంటి నేను ప్రయోజనం అక్కడికి వెళ్ళినప్పుడు అలా జరిగింది నేను దృష్టాంతం చేస్తాను దాంట్లో తప్పు లేదు దాంట్లో తప్పే ఉంది ఆ పక్షులను బంధించి అక్కడ కాదు అలాగే మనం ఇప్పుడు మనసు చెప్పుకుంటున్నాం ఈ తృతీయాధ్యాయ అగస్టు చతుర్ పూర్తవ్వాలి అని నేను చెప్పాను దాంట్లో తప్పు ఇది గోల్డ్ కాన్షియస్ లేదు ఇది ఫ్యాస్ట్ కాన్షియస్ లేదు అంతేకాని మీరు భయం భయంగా ఫ్యూచర్లోకి వెళ్ళడం తర్వాత శోకాన్ని కొనిపించుకోవడం కోసమే క్యాష్లోకి వెళ్ళడం ట్రిస్ట్ అయిపోవడం అలాగా ఏదో ఆలోచిస్తూ ప్యాక్లోకి వెళ్ళిపోయి ఏదో ఆలోచించుకో ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి జన్మలు చేసుకుని కాస్ట్లోకి వెళ్ళిపోయి అంతకుముందు దుఃఖాలు చేసేదో తల్లి కలిసి చేస్తుంది ఇలాంటి కోపాలు చేయకూడదు నా అభిప్రాయం కాన్షియస్ గా కాన్షియస్ గా వెళ్ళడం అంటే క్రోనలాజికల్లీ గోల్డ్ కాదు క్రోనలాజికల్లీ కాకుండా ఫ్యూచర్ రేపు ఏం వారం అదిగో ఫ్యూచర్ గురించి మాట్లాడేమో తీసుకొచ్చుకోకూడదు క్రోనలాజికల్ గా తప్పలేదు అలాంటి టీచరు క్లాస్ అసలు క్లాస్ టీచర్ మాట్లాడటమే కాదు క్లాస్ శోకాన్ని కలిగించే విధంగా దృష్టి అవ్వదు టీచర్ భయాన్ని కలిగించే విధంగా దాన్ని భావన చేయొచ్చు సందేశం అది నిర్భయంగా విశ్వాసంగా ఉండాలి విగత శోకష్టం ఎలా ఉన్నట్లయితే హృదయం వికసిస్తుంది ఆత్మస్వరూపం తెలుస్తుంది ఇన్సైట్ కలుగుతుంది ప్రభుత్వం ఆత్మస్వరూపం కొంచెం దూరంగా ఉన్నా ముందు ఎప్పటికప్పుడు ఇన్సైట్ ఇంటూ అవుతున్నా ఇన్సైట్ అంతర్దృష్టి ఆ వివేకం పెరిగిందంటే వాళ్ళ జీవితాన్ని అలాగా ఎంజాయ్ ఎందుకంటే జీవితం చాలా ఎదుగుతుంది కోసం జీవితం ఇంకా అలా నిద్రంగా ఉన్నామని చూసి వీళ్ళంతా గంట ప్రయోజనం వీళ్ళు అంతే చాలా ఒడిదిగులు ఉంటారు ముఖ్యవాదిలో వదిలింది ఇంకా పునరుద్ధి గారిని కలిసి ఏదో రోజుల్లో ఒక క్యాంపులో ఆ సమయంలో ఆయన జీవితాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంది చాలా చాలా వదిలింది పునరుద్ధి గారు అంటే పెద్ద బిజినెస్ దాన్ని మ్యాన్షన్ ఆయన పునరుద్ధి మ్యాన్షన్ ఆఫీసులో ఉంది నాలుగు కోట్ల ఖరీదం ఇరవై లక్షలు వేసి కరెక్టే కార్లో వస్తారు కార్లో వస్తారు పెద్ద పేరు వస్తారు కానీ ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చేసి చాలా కష్టాలు పడి కొన్ని దేశాలు కొన్ని తీరం కానీ పైకి నిబ్బరంగా ఉంటారు అందుకే జీవితం అంటే అలాగే లైవ జీవితం అలాగే ఏ ఒక్కరూ ఎక్సెప్షన్ కాదు కనుక మన జీవితము అలాగే కానీ ఏమనిపిస్తుందంటే మనకున్న శోకం యూనిక్ అన్నట్టుగా అనిపిస్తుంది మనకున్న శోకం లాంటి శోకం ఎవరికి లేదని అనిపిస్తుంది వాస్తవం ఏంటంటే సుఖము యొక్క స్వరూపం ఒకటే సుఖం ఒకటే సుఖంలో భేదము వీధి తింటే సుఖంగా ఉంది లడ్డూ తింటే సుఖంగా ఉంది ఈ లడ్డూ తింటే ఉన్న సుఖం లేదు వీధి తింటే ఉన్న సుఖం లేదు ప్రేమించిన వాళ్ళని తీసుకుని కలిగే సుఖం లేదు అని అలా వేరేగా అనిపిస్తుంది నిమిత్త భేదాన్ని బట్టి నైమిత్తికమైన సుఖంలో భేదము భాషిస్తుంది వాస్తవంలో నిమిత్తాల్లోనే భేదం ఉంది కానీ నిమిత్త కార్యమైన నైమిత్తికమైన సుఖంలో భేదం లేదు దుఃఖం కూడా దుఃఖ హేతువులు భిన్న భిన్నాలుగా ఉన్నా దుఃఖం యొక్క స్వరూపం అక్కలనే దుఃఖం ఏ దుఃఖమైనా అక్కలనే ఎవరో ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారని దుఃఖమైనా స్టాక్ మార్కెట్ డిప్ అయిన దుఃఖమైనా ఏ దుఃఖమైనా నిమిత్తాలు లేనిగా ఉంటాయి కానీ దుఃఖ స్వరూపం అవ్వాలి కాబట్టి మనకున్న శోకం ఇది అనే ఆలోచన సరికాదు అందరికీ ఈ సంసారంలో సంఘర్షణ శోకము ఈ రకం చేయడం ఏమీ లేదు లైఫ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు ప్రపంచం అలాగే ఉంది అలాగే ఉంది ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాగే ఉంది సమాజం చేస్తే నేను తెలుసు సమాజంలో ఏమైంది కాన్ఫ్లిక్ట్ అండ్ ఫాలో వచ్చింది కాన్ఫ్లిక్ట్ తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు ఏ ఉపకారాలు చేయక్కర్లేదు వాళ్ళ దాన్ని వాళ్ళు అపకారం చేయకుండా ఉంటుంది కానీ వాళ్ళు అదేదో చెప్తున్నారు అర్జున్ సింహ ఇత్యాదులు ఉన్నారే వాళ్ళు వీరు కూర్చుని వాళ్ళకుండే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వన్ అప్మెన్షిప్ అంటారు Arjun Singh has to score a point against Manmohan has score against with in the family అందుకోసమే లేదు ఆ కార్డు ప్లే చేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఏంటి లెఫ్ట్ చేసే మన్మోహన్ సింగ్ ఇది ఈ సొసైటీని ఒక రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక విషయం కలవాలి మనం ఆర్థికంగా ప్రగతి తీసుకొస్తే అందరూ ప్రయోజనాన్ని పొందుతారు అనే ఒక విషయం ఉన్నది కానీ మీ భారతదేశానికి గొప్ప సర్వీస్ చేసేవారు ఇది లక్ష్మీమహారావు గారు చేసిన గొప్ప పని ఏంటంటే మన్మోహన్ సింగ్ మినిస్టర్ గారు అదే ఆయన యొక్క తేజస్సు సంరక్షించడం కాబట్టి ఆ రకంగా మన్మోహన్ సింగ్ చాలా ఆర్థికంగా ప్రపంచమంతతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు సమాజానికి ఒక మార్గదర్శనం చేస్తే ఈనాడు ఐటీఎల్ని మరియు జాబులు ఉన్నాయి గ్లోబల్ చేసిన యొక్క దూరశక్తి ఉన్నాయి డైరెక్ట్ ఉన్నాయి కదా ఇంత ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ సమాజానికి వచ్చింది అంటే దాని వల్ల కొంత ఫార్మల్ తీసుకుంటారు కానీ ఏం చేస్తుంది అభివృద్ధి చేసిన ఒక రన్-అప్ మ్యాన్షిప్ కోసం ఒక కార్డు ప్లే చేస్తే ఈ కెనాట్ ఈ cannot but play same card ఇది పొలిటికల్ గేమ్ కానీ దానివల్ల సమాజానికి చాలా హాని సమాజంలో యువకులు దిక్కు దోచకుండా ఆత్మహత్య ప్రయత్నాలు ఏది ప్రయత్నించారు పెద్ద రిస్క్ ఎంత రిస్క్ చాలా దురదృష్టకరమైనటువంటి ఆఖరికి సెంట్రల్ యూనివర్సిటీ గారికి ఒక స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీస్లో కూడా అధ్యాపకులు ప్రొఫెసర్స్ అందరూ రెండు వర్గాలు పిల్లలతో వేల మీద వాళ్ళు వాళ్ళని హిందీ చదువుతో విద్యార్థులు హిందీ చదువుతో ఎడ్యుకేషన్తో కౌంటర్ ఎడ్యుకేషన్తో చేసుకుంటూ ఇదంతా ఇదంతా ఎందుకు వచ్చిందంటే కేవలం పొలిటికల్ వన్ ఆఫ్ మ్యాన్షిప్ నుంచి వచ్చింది ఒక వర్గానికి మంచిగా కాదు కానీ చిత్తశుద్ధి లేని మనుషులు లేదు దీనికి విధంగా అంటే వాళ్ళు ప్రతిశుద్ధి లేదు నీతి సేవ కూడా ప్రతిశుద్ధి లేదు ఇది ప్రతిశుద్ధి ఉన్న వాళ్ళు కాదు అందువల్ల సమాజానికి హాని కలిగాను ఏదే ఐదన్న వయస్సు రావాలి సో కాబట్టి సమాజం ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లో ఉంది ఇదే వాళ్ళు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ చేసి ఇది అర్థం వస్తుంది కోపము ఇది సమాజ జీవితం అలా ఉంది కాబట్టి మనము దానికి దాన్ని అధిగమించి మనం జీవితంలో ముందుకు అడుగుతాం ప్రతి వారు అలాగే ఉన్నారు నేను ఒక్కడనే ఏదో చెప్పుకుంటున్నాను మీరు ఒక్కడనే ఏదో చెప్పుకుంటున్నారని లేదు కారణం అంటేనే సంఘర్షణ ఆ సత్యాన్ని గుర్తించి మనము దాని కారణాలను చాలా మౌలికమైన హేతువులను పరిశీలన చేసి వాటిని నిరాకరించి ఆత్మజ్ఞానానికి అడుగు వేయాలి తర్వాత ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాంతో అత్యంతే తేమభి ఏ మానవా ఏ మానవులకి కాబట్టి ఈ ఉపదేశము ఒక వర్గానికి చెందిన ఉపదేశం కాదు మానవులందరికీ చెందిన ఉపదేశం ఏ మానవ నేను ఒకసారి ఓ మహాత్ముడు పక్కన చేసుకుని ఇదో ఇదంలో విష్ణు సహస్రనామం మైక్లో మైక్లో వస్తుంటే ఎన్నో సుభంశులు కాదని విష్ణు సహస్రం ఈ మహాత్ములు నాకు అంటారు చూడండి కలిపాలని ఇంకా ఏమంటుంది అదే విష్ణు సహస్రనామం ద్వారా వస్తుంది ఫలితాలం ఏంటంటే ఆడదాన్ని విష్ణు సహస్రనామం ఏంటంటే మీరు ఎక్కడ అలా ఎలా చెప్పారు మీరు అలాంటి నాతో అంటే నేను ఎక్కడానికి తప్పది ఎందుకంటే మీరు విష్ణు సహస్రనామం జరుగుతుంది ఐదు అధ్యక్షులతో వర్తిస్తే అంతవరకు ఫ్రెండ్లీగా ఉన్నాయి నాకు కోపం ఎలా వస్తుంది మీకు ఎవరు ఎక్కడ విన్నారు మాట నాకు తెలియదే అని మీరు ఉపనిషత్తు లేదు కదా భగవాన్ లేదు ఎప్పుడైనా అక్కడ విన్నారా మీకు జవాబునా ఎంతో గాంధీ అని మైత్రి ఇలాంటి పేర్లు విన్నారా లేదా ఆత్మవిద్యకి అర్హత ఉన్నవాళ్ళండి విష్ణు చూస్తున్నాము ఉండాలంటే అర్హత లేదంటారా అంటే సంస్కృత మాట అనుకోరు కదా విష్ణు పేరు కలపకూడదు కదా ఏంటి అధ్యక్షుడు అని ఐ థింక్ అబ్జెక్షన్ సో ఈ విధంగా సమాజంలో విభజన చేయడం నేను నేను తన తరచుగా చెప్తూ ఉంటాను మన సమాజంలో ఈనాడు ఉన్న దృష్టికి ఏదైనా వస్తుంది దృష్టి ఉందో లేదు అనుకున్న పక్షంలో ఎందుకంటే సంఘర్షణ అధికంగా కనపడుతుంది దీనికి కారణం ఏంటంటే మన సమాజ జీవితంలో అధ్యాత్మ రంగం ఫెయిల్ అయింది రాజకీయ రంగం ఫెయిల్ అయిపోయింది రెండు ఫెయిల్ రాజకీయ రంగం ఫెయిల్ అయిపోయింది వాళ్ళు సమాజాన్ని మొక్కలు మొక్కలు మొక్కల కింద డివైడ్ చేశారు వారు ఉదాహరణకు ఎలా డివైడ్ చేస్తారంటే ఇది క్లియర్గా రిజర్వేషన్ కావాలి వాళ్ళ ఇండియాలతో స్త్రీలకు రిజర్వేషన్ అర్థం లేని విధంగా వాళ్ళు ప్రోగ్రెస్ చేశారని హెల్ప్ చేస్తే మంచిది కాబట్టి కాదు రిజర్వేషన్ కావాలంట పెడితే కానీ వాళ్ళు పెడతారు ఎంతో చేశారు పెడితే అది ఎందుకు ఆగిపోయింది వచ్చినా విద్యుత్ రిజర్వేషన్ మళ్ళీ రిజర్వేషన్ వాళ్ళని చేసింది అయింది స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మళ్ళీ అగ్రవర్ణాలు స్త్రీలు వచ్చేస్తారు బ్యాక్ వర్క్ మార్కెట్ స్త్రీలు కాదు కాబట్టి థర్టీ త్రీ పర్సెంట్ పేరు పెడుతున్నాం దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ బీసీకి పెట్టాలి శివతత్వంలో ఓటికి పెట్టాలి ఓటి కాదు ఎస్టీకి పెట్టాలి స్త్రీ తత్వంలో ఎస్టీకి పెట్టాలి ఆ మళ్ళీ ఆ తత్వాలతో ఆ ప్రశంసలు తేలక ఆ దిగి పాస్తాలని దట్ ఈ కాన్సెప్ట్ అదే సేవలోనే ఇది ఇంకో పెద్ద మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్టీ ఎస్టీకి ఇరవై మూడు శాతం విలువలు దాంతో మళ్ళీ ఏబీసీకి వర్గీకరణ చేయాలి నోనే చేయాలని అంటే తెలియదు లేదు చేయాలి దాని అంటే ఇది దీని మీద అంతా వ్యాఖ్యాసం ఈ విధంగా తెలిసి అంటే ఒక ఒక రిలేషన్ పెట్టారు దాన్ని సక్రమంగా అమలు చేసి దానివల్ల వాళ్ళకి లాభం కలిగి హెల్ప్ చేయాలి కానీ వాడు దాన్ని మళ్ళీ మరొకగా నడపచ్చేటువంటి మార్గం పొలిటీషియన్స్ ఈ స్త్రీలలో మళ్ళీ వెళ్ళే మార్గం పొలిటీషియన్స్ ఇప్పుడు ఓటీసీ వర్గీకరణలు మళ్ళీ మొదలుపెడతారు నేను ఇప్పుడు మత ప్రాతిపదికమైన రిజర్వేషన్ ఈ విధంగా రిజర్వేషన్ ఇంగ్లీష్ ప్రాతిపదిక ఈ విధంగా ఎలా పొందాలే వాళ్ళు సమాజాన్ని దగ్గరికి తీసుకొచ్చి కలిపి అందరినీ ముందుకు తీసుకెళ్దామనే పని అసలు వాళ్ళు చేయలేదు ఇది రాజకీయ రంగాల యొక్క పెళ్లి అంటే ఇప్పుడు సెంట్రల్లో పోలీసు గవర్నమెంట్ ఉన్నారనే కాకుండా స్టేట్స్ లో కూడా పోలీసు గవర్నమెంట్ చూపిస్తారు ఇప్పుడు డిఎంకే పార్టీ మద్రాసులో రూల్ చేసుకోవాలనే పరిస్థితి లేదు అక్కడ నాలుగు డిఎంకే ఉన్నాయి నలభై ఐదు పార్టీ వీళ్ళందరూ కాకుండా అక్కడ కూడా యునైటెడ్ ఏరియా ఉన్నారు అస్సాంలో ఒక యునైటెడ్ పార్టీ ఉన్నారు అలా ఎక్కడ స్టేట్స్లో వెళ్ళిపోతుంది ఆఖరికి మున్సిపాలిటీలో కూడా పోలీసులు గవర్నమెంట్ చెప్పే పరిస్థితి ఈనాడు మీకు వచ్చిందంటే పాలిటీ మీకు టోటల్ కాస్తాయి ఇది చైతన్యం పొలిటికల్ సిస్టమ్ అని అందరూ పెద్దలు చెప్తున్నారు ఇంకా అధ్యాత్మరంగంలోకి వస్తే ట్యాక్స్ క్రియలు దేశీయం ఏదైనా మనిషిని సూర్యదేవిని క్రమం చేసి చేసి ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి రావడానికి లేకుండా అధ్యాత్మ ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి సమాజాన్ని మొక్కలు మొక్కలు చేసేసారు ఆ విధంగా అధ్యాత్మ రంగం ఫెయిల్ అయిపోయింది ఆ ఫెయిల్ అయిపోవడానికి నిదర్శనం ఏంటంటే క్రిస్టియానిటీ ముందు మనం భయపడాల్సి అంతకంటే అంతకంటే దురదృష్టం హిందూ ధర్మానికి ఉండదు ఎందుకంటే క్రిస్టియన్ బైబిల్ గురించి నేను చెప్పట్లేదు క్రైస్తవ గురించి నేను చెప్పట్లేదు నేను చెప్పేది క్రిస్టియానిటీ శక్తి చేత లోకంలో ప్రచారం చేయలే క్రిస్టియానిటీ దాన్ని క్రిస్టియానిటీ అని అంటారు క్రిస్టియానిటీ మీకు Ramakrishna Christianity has nothing to do దాంట్లో వడ్డీ ఐటమ్ చాలా మినిమం ఏమో కొద్దిగా ఉన్నాయి అది కూడా ఆ క్రైస్ట్ అనే పేరు నుంచి వచ్చిన ఆ మహిమ ఆ మనిషి ఆ యోగి యొక్క మహిమ దాంట్లో ఉండదు కాకపోతే ఉంటుంది లేకపోతే వాళ్ళు చెప్పే థియలాజికల్ స్టోరీస్ అన్నీ కూడా మీడియా వాళ్ళ ముందు మనం వేరే పర్సనల్ బ్యాక్ చేయగలిగిగా వాళ్ళ ఆ టాపిక్ మనం ఆప ఆగలేకపోతుంది హిందూ సమాజం నిలబడలేకపోతుంది ఈ దృష్టికి కారణం ఏంటంటే ఇది అస్టర్ ఫెయిల్ అధ్యాత్మ మానవ శ్రీకృష్ణుడు మానవుడు అని అంటున్నాడు మానవుడు ఉన్నాడా లేకపోతే క్షత్రియాహ లేకపోతే వైద్యాహ అలా మొదలెట్టిన మానవ మానవుడు ఏ మానవ ఏ మానవులైతే అంటే మానవ మాతృలకు ఈ ఉపదేశం నుండి అధికారం ఉందని తెలియలేదా మానవ మాతృ మానవుడు అంటే పురుషుడు కావచ్చు ఇండియన్ కావచ్చు అమెరికన్ కావచ్చు బ్రాహ్మణుడు కావచ్చు మరో కులం పడతారు సో లైక్ హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా మానవ మనుషులు మాత్రం అలా కోపంలోనే ఇదం మతం ఇప్పుడు భగవానుడు చెప్పింది ఒక వర్గాన్ని చెప్తే అది భగవానుడే కాదు అదొకటి గమనించాను భగవానుడు కేవలం మా చెప్పాడు అని ఎవరైనా అంటే ఆ చెప్పిన వాడు భగవానుడు కాదు ఎందుకంటే సకల మానవుడు భగవంతుని యొక్క సంతానం అలా ఉంటాడు కదా భగవానుడు వర్గం కింద భగవాను కూడా ముందు ఎదుగుతున్నారో మొదలుపెట్టాడు అనుకోండి భగవాన్ ఎందుకంటే మొదటి భగవానుడు మా కోసమే చెప్పాడని ఎవరైనా అంటే వాళ్ళు భగవాన్ నుంచి ద్రోహం చేసుకోవాలి మానవ మానవులు ఎవరైనా సరే తర్వాత ఈ మానవులు ఈ దేశం వాళ్ళే కానట్లా భారతీయులే కానట్లా అలా కూడా అలాస్కోవడం కూడా మనం నేర్చుకుంటున్నాం మీరు అలాస్కా ఎంకరేజ్ బాగుంది అక్కడ నా వల్ల పనులు నేను ఎక్కడ నాలుగు క్లాసులు చెప్పాలి అదే నా ఖాళీ లేదు నేను ఆ తర్వాత మళ్ళీ వచ్చారని మంచిగా చెప్తారు మీరు నమస్కారా అని ఏమన్నా పోయినా నేను రాలేకపోతే రాలేకపోయినా ఎవరో వాళ్ళు వస్తున్నాను వాళ్ళు ఎంకరేజ్లో వేలాంత క్లాసెస్ నడుస్తున్నాయి జిల్లా క్లాసెస్ నడుస్తున్నాయి యోగా తీసుకుంటున్నారు వేదాలయం జరుగుతున్నారు అలాంటి యాంకరేజ్ యాంకరేజ్ అంటే అలాస్కా వెళ్తా ఉన్నాం ఇది పరిస్థితి నేను ఒకసారి అలాస్కా వెళ్ళాను అలాస్కా వెళ్ళి కోరుకున్నాడు కోరుకున్న మొత్తం వెళ్తుంటే ఒక అమ్మగారు కోటు మొత్తం కనుకుంటాను కేరళ అమ్మ ఈ అలాస్కాలో ఈ టైంలో ఇక్కడ మీరున్నారు ఎవరిని మీరు అడిగితే అడిగితే నేను నలుగురు వచ్చేవాళ్ళని ఆ ఫ్యామిలీ తప్పింది అలాస్కా అంటే అక్కడ వచ్చే వాళ్ళు నేను ఏదైతే వాళ్ళు వచ్చాను కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే సౌందర్య ధన సంతంగా అలా ఎందుకంటే కాబట్టి సర్వత్ర ఈ ధర్మానికి ప్రవేశం ఉంది వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు మానవ మానవుడు మానవ మాత్రుడు ఈ ఈ బోధ ఇప్పుడు కవిత చెప్పిన నిరాశీ నిర్మమో భూత్వ ఇది కేవలం ఒక వర్గం వాళ్ళకైనా అది మానవ మాత్రులు అందరికీ ఇదం మతం ఈ మతం మతము అంటే రిలీజియన్ కాదు మతము అంటే అభిప్రాయం అయితే భగవాను అభిప్రాయాన్ని సిద్ధాంతము అనేక అభిప్రాయాలు ఉన్నాయి నేను ఇంకో అభిప్రాయం అనుకోవాలి అనేక అభిప్రాయాలను అన్నిటినీ నిలిచిన సిద్ధాంతవచనము ఇందువల్ల మతం అని అంటున్నాం శ్రీకృష్ణుడు కనుక అదే అర్జునుడు అన్నాడు అనుకోండి అప్పుడు అయితే అభిప్రాయం opinion maybe value, but still it is an opinion. You can have the opposite opinion, nothing wrong. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన చోట ఇంకా అది వన్ ఆఫ్ ది ఒపీనియన్స్ కాదు సిద్ధాంతము ఇదం మతం ఈ సిద్ధాంతము అంటే ఈ సత్య ఉపదేశము ఎటువంటి ఉపదేశం అది నిత్యం నిత్యమైన ఉపదేశం ఈ నిత్యాన్ని క్రియాపదానికి క్రియా విశేషణం కింద కూడా వాడచ్చు అంటే నిత్యం ఆలోచిస్తుంది ప్రతిరోజు ఈ ఉపదేశాన్ని మీరు ప్రాక్టికల్ గా జీవించండి అని అడగాలి నిత్యం ప్రతిరోజు బ్రతుకున్న కాలం ఈ ఉపదేశం ప్రకారం జీవించాలి లేకపోతే ఈ నిత్యం అనే పదాన్ని మతానికి చెప్పడం ఈ మతము శ్రీకృష్ణుడు బోధించిన ఈ సత్యము ఈ ఉపదేశము ఇది నిత్యము నిత్యము అంటే దీనికి కాల కాల ప్రవాహంలో ఇది పెరిగిపోతా అనేది ఉండదు అంటే దీన్నే పొలిటిక్గా చెప్పాలంటే వాళ్ళ మీద ఏమంటారంటే శాస్త్రానికి గెలవ కాబట్టి సరితస్య మహీతలు కాబట్టి రామాయణ కథ రామాయణంలోనే ఎంతవరకైతే పర్వతాలు నుంచి ఉంటాయో నదులు ప్రవహిస్తూ ఉంటాయో అంతవరకు రామాయణ గాథ లోకంలో వికారంలో ఉంటుంది నిజంగా అది ప్రూఫ్ ఎందుకంటే అది కాల ప్రవాహంలో కొట్టుకుపోయింది కాదు చెత్త స్థాయికి నిలబడి ఇప్పుడు రామాయణాన్ని గురించి మీరు రైట్ చేయొచ్చు విమర్శించవచ్చు ఏమైనా మీరు చేయొచ్చు కానీ రామాయణాన్ని సమాజంలోకి తీసేయలేదు తీసేద్దామని ప్రయత్నం చేసి ఎంతో మంది వ్యక్తులు అయ్యారు తీసేయలేకపోయారు అలా ఉండిపోయిందండి రామాయణ సమాజంలో లేకపోతే బాగుందని కోరుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది దేశంలో ఉన్నారు ఇక్కడి నుంచి అసలు రామాయణం ఉండకూడదు రాముడు అనే మాట ఉండకూడదు వాళ్ళందరికీ లేదా కాంగ్రెస్ పార్టీ ఇది ఏంటి ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అని రాస్తారు రామరాజ్యం మన భారతదేశంలో ఇందిరమ్మ రాజ్యం అంటే శోభన ఉందా రామరాజ్యం అంటే శోభన మనం ఏమని రాసుకోవాలంటే ఇందిరమ్మ తెచ్చిన రామరాజ్యం అంటే అది ఈ సంస్కృతికి ఈ దేశానికి అది చెందిన మాట అందరికీ తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ప్రయత్నం ఏంటంటే నేను చూసి నడరేస్తే అయితే అబ్జెక్షన్ ఉంటుంది నేను దిన పబ్లిక్ మీటింగ్ చెప్పాను నేను ఆయన ప్రయత్నం ఏంటంటే రామాన పదం ఉండదు ఆయన ఇంగిడం అంటే ఏదో స్పెషల్ ప్లాన్ అని కాదు ఈజ్ ఈ తప్పస్సుని సబ్స్టిట్యూటింగ్ రామ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం మీరు అన్నది తప్పలేదు సూర్యా అమ్మ తెచ్చిన రామరాజ్యం అన్న కూడా అర్థం లేదు మీరు ఏ పేరు I have some respect for Sonia Sonia ఇక సిక్స్టీ నాకు అలా అనిపించింది ఎందుకంటే నేను అర్థం కోసం చేసి బ్యాడ్ అని నేను అన్నా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆవిడ వీళ్ళందరికంటే ఆవిడ నేనేమో అని అనిపిస్తుంది అప్పుడు ఒక గుర్తు పెట్టుకుంటున్నాను ఆవిడ ఏదో చేస్తాను ఐ లవ్ హర్ సమం చేసే ఐ లైక్ హర్ సమం చేసే కాబట్టి సోనియా అమ్మగారు పెట్టిన రామరాజు ఆ రామాలే మాట ఎందుకు తీసుకెళ్ళాను తప్పే ఉంది గాంధీ గారు ఎలా ఉన్నారు రామరాజ్యం కోసం పోరాడుతున్నాము మరి గాంధీ గారి దృష్టిలో నేను చెప్పుకుంటూ ఈ దురదృష్టం ఏమున్నాను కాబట్టి ఎంతమంది ఈ ప్రయత్నం చేసినా ఇంతవరకు తీయలేదు ఈ పేరు కూడా తీయలేదు ఎందుకంటే అది నిత్యం చాలా అధ్యక్షం చాలా అధ్యక్షం ఉండొచ్చు రాముడు సీత విషయంలో చాలా తప్పు చేశారు మీరు ప్రయత్నించి రాముడి పేరు తీసేయడానికి సమాధానం అర్థం చేసుకోవాలి సీత విషయంలో తప్పు చేసేయడం మీరు అంటున్నారు కానీ ఈ రాముడి పేరుని ఈ సమాజం నుండి మనం ఎందుకు తీసుకోలేకపోతే తీసేయలేకపోయాము ఏదో ఉండాలి సంథింగ్ వస్తుంది ఇప్పుడు ఈ మన సమాజంలో స్త్రీని పొరపాటుగా తనకు ఇంక్రీజ్ చేసినట్లయితే ఎగ్రీజ్ చేసినట్లయితే పోలీసులు లాఠీలతో కొన్ని జైలు వాళ్ళని ఆ బస్తీలో బతకలేదు సరివేస్తారు కాబట్టి సమాజంలో మంచి వాల్యూ సిస్టమ్ ఉంది విన్నామండి రాముదంతో ఉంటారు ఏదో ఉంది సొంతం చెప్తే అది ఏదై ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం ఈ విమర్శకులు చేయాలి సంస్కృతి చెప్తే వీటికి అప్రిషియేట్ బాగుందని తెలుసుకుని ఎందుకు రాముడితే ఇలా నిలుచుకోవచ్చు మనకి అబ్జెక్షన్స్ ఉన్నా ఎందుకు నిలుచుకోవచ్చు లేదు రహస్యం తెలుసుకోవాలా తెలుసుకోవాలి బృందాకాలంతో మొదలైన లేడీస్ కూడా తెలుసుకోవాలి అన్ని వ్యక్తులు దేవో లైఫ్ రావాలి They should know well what is wrong with Rama. They should know. So, నిత్యం ఇది నిత్యం దేశకాలముల యొక్క విభాగములన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఉపదేశము దీన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో జీవితంలో పాటిస్తారు ఎలా పాటించాలి శ్రద్ధావంత అనసూయంత అలా పాటించాలి శ్రద్ధ కలిగి పాటించాలి అసూయ లేకుండా అసూయ అంటే దోషారోపణము అని అర్థం అసూయ అంటే ఇక్కడ ఈసీ అని కాదు జలసీకి సంబంధం లేదు దోష డౌట్ ఉండడంలో తప్పు లేదు డౌట్ ఉండదు కానీ కోర్ అతి కష్టంలో డౌట్ ఉండదు కోర్ కష్టంలో కాస్ట్ ఉండాలి సర్చేస్లో డౌట్ ఉండాలి అలా కాకుండా కోర్లో డౌట్ ఉంది మీరు కనుక ముందుకు వెళ్తే సంశయాత్మ వినస్తుంది అనే కేటగిరీలో ఓవర్ ట్రస్ట్ ఉండాలి శ్రద్ధ నాకు రాముడి ఎందు భక్తి కలదు కానీ నాకు రామాయణంలో కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చెప్పదు ఏమీ తప్పదు అప్రోచ్ చెప్తాను మీకు దౌర్యం చేయాలని నేను చెప్తాను నన్ను చాలా మంది అడిగారు యూఎస్లో నేను అందరికీ ఓపిక సమాధానం మొదటి సమాధానాలు తెలుసుకోవచ్చు భక్తులు మీరు ఎక్కడికి దాచుకోవచ్చు అదన్నా బేసిక్ గా కోర్లో ట్రస్ట్ ఉండాలి డౌట్స్ అనేక ఉంటుంది దాంట్లో పక్కలేదు డౌట్ మీరు నాకు కానీ core of the person doubt communist they doubt like ఇది core they doubt and subject లో ఏమో పెద్ద పెద్ద లాజికల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అక్కడ కాబట్టి మనం మనం ఇక్కడ ఈ గీతాల ప్రదేశం విషయంలో కోరస్తి తత్వంలో హృదయం యొక్క అంతరాంతరముల ఎందు శ్రద్ధను కలిగి ఉంటారు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిటీ కానీ కాబట్టి మరి కృష్ణుడు ఇలా ఎందుకు చేశారు అని మీరు అడగదు కానీ మీరు కోర్లోనే దోషారోపణని చెప్పింది కృష్ణుడు దుష్టుడు తప్పు చేశారు ఏదో దోషాలు చేశారు అనేది తీసేసినట్టుగా నిర్ణయం చేస్తుంది అసూయ అంటే దోషారోపణం నేను ఉదయమే చెప్తున్నాను తద్వారా శ్రద్ధ లేకున్నప్పుడు శ్రద్ధ లేకపోతే ఆ ఉపదేశాన్ని మీరు అనుష్ఠించలేరు దానివల్ల కలిగే ప్రయోజనాన్ని పొందలేదు అని అంతా నెగిటివ్ చెప్తున్నాడు నెగిటివ్ మనం చెప్పినప్పుడు నెగిటివ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సమస్య అలాంటి వాళ్ళు కర్మబంధం నుంచి విముక్తులు అవుతారు శ్రద్ధ దోషారోపణం కదా దోషారోపణం అనేక రకాలుగా చేయొచ్చు దుర్యోధనాలు శ్రీకృష్ణుడితో అనేక దోషారోపణాలు చేశారు అవన్నీ తప్పు ఏదో కథలు ఉంటాయి లోకంలో ఎవరో ఏదో కథలు చూస్తూ ఉంటారు ఇది ఎలా ఇది చేశారు ఆయన అలా ఇది చేశారు మీరు అర్థం చెప్తూ ఉంటారు ఈ కథలకు అర్థం పక్షమైన కథలేదు కాబట్టి నన్ను ఎవరో అడిగారు అమెరికా రాముడు గర్భవతిని గర్భవతి అయిన సీతాదేవిని అడవిలో నిధులు పెట్టడం అది ఏ రకంగా మీరు సమర్పిస్తారో తప్పుదలా నేను అన్నాను రాముడు అదిలో ఇల్లు పెట్టిందే తప్పే అంత సందేహం లేదు కానీ ఆయన ఇల్లు పెట్టలేదు మీకు ఎవరితో ఇల్లు రాముడు యొక్క స్టోరీ మీకు తెలుసుకోవాలంటే రామాయణం వాల్మీకి రామాయణం మీరు చూస్తే వాల్మీకి అది ఏమీ రాయలేదు వాల్మీకి సిద్ధకాంతం రాష్ట్రం ఎక్కడికన్నా వన్ వీక్ రాయలేదు వన్ వీక్ ముందు ఏకగ్రీవం గారి నుంచే మాట్లాడతాం ప్రకారం ఆ తర్వాత కాలంలో ఎవరో పండితులు రాశారు రాముడు రాముడిని వాల్మీకి మనిషిగా ప్రతినిధి చేస్తారు మానవుడిగా ఆ తర్వాత కాలంలో రాముడు అవతార పురుషుడిగా తీర్చిదిద్దబడ్డాడు ఆ తర్వాత రాముడు టెంపుల్స్ వచ్చాయి రాముడి కాలంలో రాముడు టెంపుల్ లేదు కదా తర్వాత కాలంలో టెంపుల్స్ వచ్చాయి తర్వాత సోమస్తో కొన్ని రామా టెంపుల్స్ లో రాముడికి నాలుగు గేట్లు ఉంటాయి మీకు తెలుసా రాముడికి నాలుగు గేట్లు ఉంటాయి రాముడికి నాలుగు గేట్లు ఏంటంటే విష్ణువు యొక్క అవతారం పితృగుహ పితృబాహు రాముడు అలా పెట్టారు ఏముందండి మన హనుమంతుని ఒంటిని దూరేగించారు పెద్ద ఊరేగింపు ఎందుకంటే ఏమిటో వాళ్ళని ఎప్పుడు ఒంటిని అన్నారో లేదో కాదు వీళ్ళు ఊరేగిస్తారు ఏదో చేస్తారు ఎక్కడి నుంచో పంపిస్తారు ఏదో సమాచారం ఈ కథలన్నీ గట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు కాబట్టి యుద్ధకాండలో రాధవ రామాయణం జటి సరస్సు రథం నిశాన యుద్ధం అని వాల్మీకి మహర్షి రాముడి జన్మ నుంచి జటి సరస్సు యొక్క రథ ప్రకాశించడంతో వాల్మీకి రామాయణం చేశారు ఇతర అలాగే ఎవరో పొందుతున్నారు ఆ రాయడంలో ఎలా వస్తారు రాముడు భార్యను కూడా త్యాగం చేశాడు అంటే ఆయన మహిళ ఇంకా పెరిగిపోతుందని కల్పించారు కాబట్టి నేను ఒప్పుకోవడం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీరు ఏదో రామాయణం తప్పదు మరి ఎందుకు అది మా హిందూ సమాజాన్ని దురదృష్టం ఇలాంటి కథలు చాలా ఉన్నాయి కాబట్టి అమర్శీయం మీరు ఇలాంటి దోషారోపణలకి ప్రాధాన్యం ఇచ్చి దాన్ని సెంటర్లో పెట్టుకుని పెట్టుకుంటే మీకు శ్రద్ధ విచలితమైంది శ్రద్ధ శ్రద్ధ లేకపోతే ఉపదేశం చేయలేదు కాబట్టి దయచేసి దోషాలను పక్కన పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత క్లారిఫై చేస్తుంది కృష్ణుడు అబద్ధం చెప్తారు కదా దాని మాట అవుతుంది దాని విషయం తర్వాత క్లారిఫై చేస్తున్నాను ముందు ఆ అతి ఆ దోషాలను పక్కన పెట్టండి కృష్ణుడు ఎలా చేసింటే అలా చేసేస్తా అలా చేయగా చేస్తా అవన్నీ ఆ స్టోరీలన్నీ పక్కన పెట్టండి కృష్ణుడు యొక్క ఉపదేశం నేను ఉంటుంది దాని ఏంటి శ్రద్ధను తిరిగి దోషాలోపలను పక్కన పెట్టి మీరు అనుష్ఠించినట్లయితే ఓ మానవులారా మీరు కర్మబంధం నుంచి విముక్తులవుతారు అని చూపిస్తుంది అదే ఆ దోషం దాని ఉన్న సోషల్ సోషియలాజికల్ అబ్జర్వేషన్స్ ఏమి తిరుగుతారో అన్ని చేసిందని మళ్ళీ మొహమాటపడితే ఎక్కడ చూస్తుంది సోషియలాజికల్ అబ్జర్వేషన్స్ కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఎదురు ఇస్తాను మనసు కార్యాలంతా ఏదేవం మమ మతం అది అవతారండి రాదు కంటిన్యూ ఇదిగో నేను ఇంతవరకు నా యొక్క ఉపదేశాన్ని చెప్పాను ఎలా చేయాలని చెప్పాను మనం మీరు దీన్ని పాటించండి అని చెప్పాను అలా ఎలా చెప్తాను నా స్వంత తపోలు నా స్వతపోవ కల్పనగా చెప్పలేదు ప్రమాణం నేను చెప్పింది ఏదైతే లేదో అది శాస్త్ర ప్రమాణము కలిగిన వచనం అభివృద్ధికైతే స్టేట్మెంట్ తప్పిస్తే నా స్వతపోవ కల్పన కాదు ఇంతకు ముందు మన ముందు పూర్వీకులందరూ కూడా ఈ విధంగా ఆలోచించారు తర్వాత వేదంలో తర్వాత ఇతర శాస్త్ర గ్రంథాలలో ఈ ఈ రకమైన వివేకాలు తర్వాత వివేక బుద్ధిని తర్వాత జ్ఞానంలో ఉన్నది ఇవన్నీ కూడా చక్కగా ఉపనిషత్తుల్లో ఉపనిషత్ సాధనతో చేత నేను చెట్టు సాధనలో ఉన్నాయి ఆ సాధన విచారంతో ఉపనిషత్తు తీసుకోబడింది విద్యావర్తి విద్యార్థి నుంచి సప్రమాణంగా చెప్పేనే సర్వోపనిషత్తు కొన్ని వర్షస్ కూడా సర్వోపనిషత్తు తీసుకొచ్చి చెప్పాడు ఆయన కాబట్టి ప్రమాణంగా ఏం చెప్పాను నేను చెప్పింది సాధము అది ఎలా ఉందో అత్యాస అర్థం చేసుకుని అదే విధంగా ఎవరైతే అనుష్ఠిస్తారో తథా ఏ అనుతిష్ఠండి ఎవరైతే అనుష్ఠిస్తారో ఇదం మతం నిత్యమనుతిష్ఠండి అనువర్తంతే మానవాహన మనుష్య మాతృడికి ఏ మానవుడైనా సరే అధికారి మనుష్య బ్రహ్మసూత్రాల్లో సూత్రం మనుష్యాధికార మనుష్య మాత్రమే ఒకటి ఆ సంతృప్తి కూడా లేదు ఇప్పుడు శోకము నుండి భయము నుండి నివృత్తి కోరేవాడికి చిత్తరండి శాస్త్రం ఇది ఎవరికి శోకం భయం వెళ్ళకుంటే వాళ్ళకి మంది ఎవరికండి ఇప్పుడు నిజానికి భగవద్గీత ఎవరికి బోధించాలి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అతిశూద్రులు లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటే నిజంగా ఆ పదాలకి అలాంటి అర్థమైన బ్రాహ్మణులు అంటే వేదం చదువుతున్న వాళ్ళు క్షత్రియులు అయితే రాజ్యాధికారము ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించేవారు అనే అర్థం మీరు అదే విధంగా పెట్టి ఈ భగవద్గీత ఉంది ఇది బోధించాలి దీన్ని మొట్టమొదటి ఎవరు బోధించాలి అందరికీ ఒకరిసారి బోధిస్తే మంచిదే మొట్టమొదటి ఎవరికి బోధించాలి అంటే ఇప్పుడు మందు ఉంది ఈ మందు వాళ్ళ గాయ పెరిగిన వాళ్ళకి ఇవ్వాలి ఒకరికి ప్రాణాంతకమైన గాయం పెరిగి ఇంకా ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు ఇంకొకరికి పైపై గాయం పెరిగింది ఈ మందు ముందే ఎవరికి ఇవ్వాలి బాగా లోతులకు గాయం పెరిగిన ఇవ్వాలి తర్వాత తక్కువ గాయం పెరిగిన వాళ్ళకి ఇవ్వాలి అదే పద్ధతి అదే శోకము భయము ఉన్నవారికి బోధించాలి అని అదే ఫిలాసఫీని మీరు అప్లై చేస్తే ముందు ఎవరికి బోధించాలి ఎవరైతే సమాజంలో అత్యధిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ముందు బోధించాలి బ్రాహ్మణులకి ఆ అర్థాన్ని బోధించినా పర్వాలేదు ఇంకా జ్ఞానం అది లేకపోతే అందరికీ కానీ జరిగింది ఏమిటి రివర్స్ దానివల్లనే ఈనాడు మీకు కనపడే సమాజంలో కర్షణలన్నిటికీ ఓవర్స్తారు ఇంకా ఇప్పటికీ కూడా తెచ్చుతూనే ఉన్నారు మీరు అప్పుడు అలా చేశారు కాబట్టి ఉన్నారు మీరంతా జనవరి వాళ్ళు ఇక్కడ విద్యుత్ రాజ్యం ఒక మన దగ్గర ఇన్నయ్యా ఇంత ఇన్నయ్యా ఐదు అయ్యా ఇరవై ఐదు అయ్యా ఈ భాష లాంగ్వేజ్ సో అంటే అప్పుడు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మీకు అంతకంతా నేను చేస్తాను అన్న ధోరణిలో మాట్లాడుతున్నాను అదే నేనంటాను అలా ఉండదు అప్పుడు తప్పు చేశారు ఇప్పుడు మనం కలుసుకోవాలి నిజత్వము తర్వాత సరిగ్గా ఎలా ఉండాలంటే భారతదేశంలో స్వాతంత్రంగా వచ్చిన తర్వాత మనం అందరం సంస్కృతికి వెళ్ళాలన్నట్టుగా అనిపిస్తాం అలా విభజిస్తాం మానవ మానవ మనుష్య దృష్టి మాత్రమే చేస్తాం శ్రద్ధావంత శ్రద్ధానా శ్రద్ధను కలిగి ఉంటారు శ్రద్ధ అంటే బిలీఫ్ కాదు ఇంతే దాన్ని శ్రద్ధ అంటే ఇప్పుడు శోకమోహానికి బయటపడడానికి మమకారం లేకుండా అహంకార మమకారాలు లేకుండా మీరు మీ కర్తవ్యాలు చెయ్యి అని చెప్పినప్పుడు శ్రద్ధ ఎలా ఉంటుందో లేకుండా ఆయనకంతా అయిందా మమ కాదని ఆయన అనుకోమన్నాడు మమ వద్దనుకోమన్నాడు వీళ్ళందరూ అనుకుంటారా అప్పుడే మమ వదిలిపెట్టారా వీళ్ళందరూ జ్ఞానం లేకుంటారా ఇంతట్లో జీవితం ఒకసారి చదివేస్తే జ్ఞానం లేకుంటారా అని ఇలా మాట్లాడే అంటే శ్రద్ధ లేదు లేకపోతే ఇంకో వేదాంతంలో అలాగే చెప్తారు అన్ని అప్పుడే దీనికి విజ్ఞానం మనకి అర్థం అని అలాగే దాన్ని పై జన్మతో ఆరో జన్మతో వాయిదా వేస్తారు అంటే శ్రద్ధ లేదు ఇంకో రకంగా మామూలు ఉద్యోగం చేసుకుంటుంటే ఇవన్నీ ఎదురుస్తాయండి రిటైర్ అయిపోయి అన్ని ఉద్యోగం తెలుగు పనిచేసి కూర్చున్నప్పుడు ఏమన్నా మమా ఉద్యోగం అనుకోవాలి కానీ ఇప్పుడు అంటే శ్రద్ధ లేదు బిజినెస్ చేసేది ఇవన్నీ మొదలవుతాయి బిజినెస్ లో కొంచెం లంచాలు పుస్తకాలు ఇవ్వడాలు అబద్ధాలు చెప్పడాలు అన్నీ ఉంటాయి బిజినెస్ అంటే అలాగే ఉంటుంది మీరు చెప్పిన ఈ సత్యకాలం శాస్త్రం బిజినెస్ చేసి వాళ్ళు మనకి వాళ్ళు అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు కాబట్టి అలా ఉన్న సత్యాన్ని ఆవిష్కారం చేసుకోవడానికి ఏ ఏ భావజాలం అడ్డొస్తుందో దాని అంతటి కూడా ప్రేషిపించే ఉత్సాహం ఉంటే దానికి శ్రద్ధ అని మీరు చెప్పింది గృహస్థులు పనికిరాదు నేను సన్యాసులు అంటే అంత త్వరగా లేదని ఎందుకంటే పాఠం చెప్పింది ఒక గృహస్థు ఇంకో గృహస్థు ఈ దేవస్థకి ఇరవై రెండు గృహాలు ఆ గృహస్థులు ఆరు గృహాలు కౌంట్లో వచ్చే ఇంకా ఉన్నాయో తెలియదు అలా మల్టీ అవును అర్జునుడికి ఎంతో మంది భార్యలు ఉన్నారు అర్జునుడికి ఎవరో ఒకరు కూడా కాదు బొబ్బులు వాహనం మణిపూర్ రాజకుమారుడు రాజా కుమారుడు కుమారుడు మధ్యవాన్ ఆయన నిరూపీయమేదో ఉండాలి కాబట్టి చాలా మంది దారులు ఉన్నారు అర్జునుడు ఐదారు ఉన్నారు కాబట్టి అటువంటి పెద్ద గృహస్థలు నా అభిప్రాయం కృష్ణుడు కూడా పెద్ద గృహస్థే ఓ పెద్ద గృహస్థి ఇంకో పెద్ద గృహస్థికి చేస్తూ ఉపయోగించాం కాబట్టి మన కోసమే చేసేది అని గృహస్థులు అనుకోవాలి అనసూయంత అసూయాంతమీ పరమములవు అసంగంత ఇది జగద్గురు అసంగందే జగద్గురు పరమగుణం లేదా వాసుదేవ వాసుదేవ వాసుదేవే అనే మాట గురువు అంటే జగద్గురు అన్నమాట జగత్తు శ్రీకృష్ణుడు ఎందుకంటే ఆవిడ చెప్పిన మానవ రాజు చెప్పాను మానవాహం చెప్పాడు జగత్తు జగత్తుడు ఆయన పరమగుణం అందుకే వేశారు తిరగదు ఇంతవరకు పరమగుణం మానవులుగా ఇప్పుడు ఎందుకు వేశారంటే ఆ ఉపదేశం మానవాళి మొత్తానికి చేసిన ఉపదేశం కనుక పరమ గుణం జగద్గురు జగద్గురువు అంటే జగత్తులో ఉండే సకల మానవులను సోదర భావంతో సోదరభావంతో పుత్రభావంతో ఏకలింది వాళ్ళలో ఏ ఒక్కడైనా సాధకుడు ముందుకు వస్తే వారికి జ్ఞానాన్ని ఉపదేశించడానికి సిద్ధంగా ఉంటే వారిని జగద్గురు అని అనాలి ఇంకా అందరినీ జగద్గురు అందా అనవసరం ఎందుకు జగద్గురు జగద్గురు ఎందుకు కృష్ణుడు అసలు జగద్గురు అంటే సరిపడుతుంది ఎందుకంటే శంకరులు కృష్ణుని జగద్గురు అన్నారు కనుక ఆ సంప్రదాయంలో జగద్గురు జగద్గురు కృష్ణుడు జగద్గురు అని అలా వస్తుంది కనుక కృష్ణుడు జగద్గురు అంటే స్వర్గం ఇంకా ఊరికే రెండు వందల యాభై మంది జగద్గురువులు ఉన్నారంటే కష్టం కదా ప్రతివాడు నేను జగద్గురువు నేను జగద్గురువు నేను జగద్గురువు అంటుంటే ఇబ్బంది అవుతుంది అలా నిజంగా పరిస్థితి అలా ఉంది నిజాంతంలో మహాత్ములు ఆయన జగద్గురువు అని పెట్టుకుంటారు ఎందుకు ఎప్పుడు సంజయ్ గారు పాపజన్మలో పెట్టుకున్నామంటే ఒక శోభ ధనం పెట్టి పెట్టుకుంటాం ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళందరూ జగద్గురువు అని చెప్తారు నేను జగద్గురువు అని చెప్తారు ఎందుకంటే ఎందుకు నాలుగు రోజులు పాఠం చేశాను కదా తర్వాత పూర్వ జగత్తులోని మీరు తెలుసుకున్నందుకైనా కుల మత వర్ణ వర్గ దేశ ప్రాంతీయ ఇటువంటి వ్యవస్థ లేకుండా మీరు చెప్పండి బోధించండి పేరు పెట్టుకుందుకైనా కాబట్టి ఇవన్నీ కూడా కాలక్రమంలో వచ్చినటువంటి విధింపులనే నా అభిప్రాయం నా అభిప్రాయం నేను మనం చేశాను ప్రస్తుతం చెప్పని విధింపుంటాను మనం జగత్తు అంటే శ్రీకృష్ణ అంటే జగత్తు నేను అంటాను సరే దయానంద సరస్వతి గారు తెలుస్తుంది అని నేను అంటూ ఉంటాను నాకు అలవాటు ఎందుకంటే నేను చూశాను ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ కార్నర్కి వెళ్ళినా ఏదో ఆత్మ గురించో బ్రహ్మ గురించో దేవ గురించో ఓ మాట చెప్తారు చెప్పి ఇది ఇలా చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఎవరు కనపడ్డా చెప్తుంది కాబట్టి మరి నిజంగా ఆ రకమైన అప్రోచ్ లో సర్వ మానవుడిని చూడగలిగారంటే అది నిజమైన జరుగుతుంది లక్షణం ఆయన నాకు అవ్వాలనుకుంటారు ఆయన నిజంగా జరుగుతుంది ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ గోల్ కట్టి ఆ యూథాన్తో ఏదో ఉండేవారు ఆయన ఆయన యునైటెడ్ నేషన్స్ హాల్ ఫ్రీగా తీసుకుని అక్కడ వాళ్ళ దగ్గర నిజంగా జరుగుతుంది శివానంద మహారాజ్ జగత్తుడు ఎందుకంటే ఈనాడు జగన్ వైపు సైతం లేని ఊరు దేశం మరొకటి మరొకటి అందరూ వచ్చి భగవాన్ రమణ మహర్షి జగత్తుడు ఇతర జగత్ మహారాజ్ జగత్తుడు యథార్థమైన జగత్తుడు సైతం కాదు కాదు సైతం వాళ్ళకి నైతిక ఉండదు వాళ్ళు నైతిక చెప్తారు కాబట్టి జగద్గీతం శ్రీకృష్ణుడు జగత్తుడు కృష్ణం లేదు దాన్ని శంకర్లో ఉంటున్నారు శంకర్లు తమను తాను జగద్గురు వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు మేధాశ్వర్యం చెప్తున్నారు సో నిజాన్ని ఆయన శిష్యులు ఆయన జగద్గురువుగా అభివర్ణిస్తారు కానీ శంకరులు స్వయంగా తనను జగద్గురువు అని చెప్తారు శ్రీకృష్ణుడు జగద్గురువు అని పరిచయం చేస్తారు అలా ఎందుకు పరిచయం చేశారంటే మానవాహన్నాడు కాబట్టి పరిచయం పరమగురవు అటువంటి జగద్గురువు అనే శ్రీకృష్ణుడు వల్ల దోషారోపణ చేయదు అసూయ అంటే దోషారోపణ దోషాలను పట్టుకునే ప్రయత్నం చేయదు మీరు దోషాలను వెతికితే రంధ్రాన్ని వెతకడం ఉంటారు రంధ్రాన్ని వెతికితే రంధ్రం దొరుకుతుంది ఎక్కడో రంధ్రం దొరుకుతుంది అలాగే మీరు దోషాలను వెతికే అవసరం లేదు ఒకటే ధర్మం లేదు పది దోషం దొరుకుతాయి పావు గంటలో పది దొరుకుతాయి ఏదో దోషాలు దొరుకుతాయి నేను ఒకసారి కంటలో భోజనం చేస్తున్నాను అలా ఇంకా అయ్యో మీరు సన్యాసానికి కంటలో భోజనం చేస్తున్నారు నేను మధ్యలో చెప్పాను ముందు చెప్పాలి కదా తర్వాత నేను అర్థంలో భోజనం పెట్టమని నేను అడిగానా నేను నువ్వు ఆటో వచ్చింది నువ్వు తీరం మధ్యలో భోజనం చేస్తుంటే కథలో భోజనం చేస్తున్నావు అని అంటే ఏమైనా అర్థం కాదంటే ఎన్ని మాటలు చెప్పలేదు ఏదో చేశాను మీరు ఆత్మలో ఉద్దేశించాల్సిందో చేశాను కాబట్టి అలాగే సంధానంగా మీరు చేయదలుచుకుంటే చదువుతుంటే వెంటనే చదువుతుంటాయి మీరు అలా చూడకూడదు శాస్త్రము చక్కగా ఉండలేదు మీకు కావాల్సింది శాస్త్రం ఏదో ఉంటాయి ఏదో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి నేను పాఠం చేసినప్పుడు కూడా ఏదో ఒక పొలిటికల్ డిస్కషన్ లేకపోతే మరొక మరొక ఉంటుంది ఉంటుంది ఎవరి జీవితంలో ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఏదో ఉంటాయి ఆయన పాలిటిక్స్ చెప్తారు నేను ఆలోచించుకోకూడదు విశ్వాసం ఏంటంటే శ్లోకము భాష్యము వస్తుందో లేదా విశ్వాసం చెప్తారు అది తీసుకోవాలి ఏదో కొన్ని జీవితంలో ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఆ దీనిలో ఓవర్కమ్ చేయాలి శ్రీకృష్ణుని ఎడలే ఉంటాయి జీవులు ఇంకా మిగతా సామాన్యులు మిగతా వాళ్ళని ఎంతటి కాబట్టి దోషారోపణ చేయకుండా మనము దీన్ని గమనించినట్లయితే అనుష్ఠిస్తే ఏమవుతుందో తెలుసునండి ముఖ్యంతే ఇటువంటి అనుష్ఠానం చేసిన వాళ్ళు కూడా కర్మభి కర్మాధర్మాత్యై కర్మ కర్మబంధం నుంచి విముక్తులేదు కర్మబంధం అంటే నాకు పాపం నుంచి నిర్మించి రావాలంటే కుదరదు ఇన్ని పాపం రెండు నుంచి విముక్తులేదు కాబట్టి ధర్మము అంటే పుణ్యం అధర్మము అంటే పాపం మీకు నరకము ఉండదు అక్కడ స్వర్గము ఉండదు ఆత్మానందం మాత్రమే ఉంటుంది జీవన్ముక్తిగా ఉంటారు అటువంటి జీవన్ముక్తిని పొందడానికి మానవ మాత్రములకు అధికారము కాదు వారు చేయాల్సిందల్లా ఏంటంటే శ్రద్ధ దోషారోపణము లేకుండిట ఈ చెప్పినటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా కర్మయోగాస్థానం చేసుకుంటున్నారు ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు